దానికి సమాధానం శంకా సమాధానం చెప్పేప్పుడు అర్థం వస్తుంది అందుకోసం పూర్వపక్షం సిద్ధాంతం so binary mode of teaching so anyway చూసి దీనికి ఒక దృష్టాంతం చూసి స్వామిజీ చెప్పారు చక్కటి దృష్టాంతం ఇప్పుడు మీరు రైల్లో ప్రయాణం చేస్తుంటే వాడు ఎవరికంటే ఛాయ్ వాలా అని అంటాడు ఛాయ్ వాలా ఛాయ్ వాలా అంటే ఏమిటి ఛాయ్ వాలా అంటే the person who carries chai is he selling himself no is he offering himself No? Then why, why he, what he means by that? Chaiwala, what he means? Is he available for me to take away with me? No. Then what does it mean? Suppose you say, Hey chaiwala, There he is presenting himself. He is introducing himself. What is his introduction? Chaiwala. But he should not introduce as Chayara. Let's suppose his pair is a Subbarao. But he should introduce, oh, I am Subbarao, I am Subbarao, and introduce Chayara. What kind of introduction it is? అంటే ఆయన పేరు నీకు అవసరం what you want with reference to that is introducing sir ఆయన అసలు పేరు ఏదో ఉంది ఆయన అసలు స్వరూపం ఏదో ఉంది with reference to your need is introducing himself as chai so మీరు కూడా అతని పేరు తెలుసుకోవాలని మీరు అనుకుంటారా మీకు ఎందుకు అతని పేరు ఏమన్నా నా పేరు సుబ్బారావు అంటే ఏమో ఈ పేరు నాగేందుకు ఒక జాయి అని మీరు సో ఏ చాయ్ వాడాలని మీరు పిలుస్తారు you you need only that much introduction you don't need more than that అంచేతనే he gives a correct introduction up to the point so a chai wala అని పిలుస్తారు పిలిస్తే వచ్చి నిఖిల్ వచ్చి ఆ ఏమండి ఏమిటి ఏం కావాలి ఎందుకు పిలిచారు ఎందుకంటే కరెక్ట్ ఇంట్రడక్షన్ కరెక్ట్ వచ్చేసి ఓ పిడతలో చాయ్ చేసి వెళ్ళిపోతాడు దాని ఖరీదు రూపాయి అది వేడిగా ఉన్న సస్పెండెడ్ పార్టికల్స్ తో నీరు వాడికి ఛాయ్ అని రామధేయం ఆయనే చేశారు నిజంగా అది నామ మాత్ర పుట్టి నామధేయం ధ్యేయానికి మాత్రమే కదా సో అది ఇచ్చేసి పెట్టుకుంటారు మీరు రూపాయి ఇవ్వబోతే మీకు వేసి చూడదు ఎందుకంటే అలా అలా అలా ఇంకా ఛాయ్ అలా అనిపించి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చుకుని వెళ్ళిపోతారు ఆయనకి తెలుసు మీ రూపాయి ఎక్కడికి పోదు మీ దగ్గర ఉంటుంది మీ రూపాయి అందరి దాకా ఇచ్చేసి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో మళ్ళీ వచ్చి వసూలు చేసుకుంటాం మీ రూపాయి ఏమో వదిలిపెట్టడం లైన్ వెళ్ళిపోయి లోపల మీ రూపాయలు తీసుకుంటాడు సో ఇది ప్రొసీజర్ అదేవిధంగా హే హరే హరే అంటే దుఃఖములను హరించువాడా దుఃఖములను హరించువాడా అంటే వాడు వచ్చి ఏం చేస్తాడు పురాసా ప్రశ్నలు అడుగుతాడా ఏం కావాలి దుఃఖాన్ని హరిస్తాడు రామ అంటే మనస్సును రంజింపజేయువాడా కృష్ణ నా మనస్సును నీ వైపునకు ఆకర్షించువాడా దుఃఖాలు తాపాలు ఉంటే ఏమి ఆకర్షిస్తాడు ఆయన మాత్రం ఆ దుఃఖాలు పోవాలి దుఃఖాలు పోయి మనస్సులోకి ఒక నూతనమైన ప్రసన్నత చేరుకోవాలి ఆ పైన ఆ మనస్సు రెడీగా ఉంటుంది సంసిద్ధంగా ఉంటుంది ఆకర్షింపబడటానికి సో పెళ్లి ముస్తాబు చేసినట్టుగా ఈ మనస్సుని ముస్తాబు చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడికి దానిని సమర్పించవచ్చు ఆ ముస్తాబు చేసి పనికి హరి రాముడు కలిసి చేస్తే కృష్ణుడికి దాన్ని సమర్పిస్తాం ఇంతకీ ముగ్గురు వేరు వేరు ఏం కాదు ఒక ఆయనే ఇంతకీ ఆ ఒక ఆయన స్వరూపం ఈ మూడు నామాలకి అతీతంగా ఉంటుంది that also you should not forget is not real chaiwala మీరు ఛాయలు అందరూ తాగేసిన తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ఆయనకు ఇల్లు స్వాతి ఉంటుంది దాంట్లో పిల్ల అందరూ ఉంటారు ఆయన ఒక పెద్ద మంచి పేరు ప్రతిష్ట కలిగిన ఒక న్యాయబద్ధంగా జీవించే ఒక పౌరుడు ఆయన Indian citizen is is not chai wala అదే రకంగా ఈ హరి అనే నామం చేత చెప్పబడే ఆయన సచ్చిదానంద పరబ్రహ్మ ఆయన ఆయనని ఒక పర్పస్ కోసం హరి అని అన్నా ఏమిటా పర్పస్ మన దుఃఖాన్ని పోగొట్టాలి మన మనస్సును రంజింపజేయాలి రామ మనల్ని తన వైపు ఈ సంసారం నుంచి ఆకర్షించ ఆకర్షణకి స్వస్తి చెప్పి తన వైపుకి ఆయన ఆకర్షించాలి అని అంచేత కృష్ణ కాబట్టి ఎప్పుడైతే మీరు హరే రామ హరే రామ అలాగే హరే కృష్ణ హరే కృష్ణ అని అన్నారో you need not explain why you have call what is your purpose you need not explain but one quality must be there ఇప్పుడు ఆ పిలిచిన పిలుపు సఫలము సార్థకము అవ్వాలి మీనింగ్ఫుల్ అవ్వాలంటే దట్ ఇంప్లోరింగ్ వస్తుంది ఇట్స్ అన్ ఇంప్లోరేషన్ చాయ్ వాలా మీరు పిలిచారంటే అయ్యా రావయ్యా గమనే ఈ రైలు వెళ్ళిపోయే లోపల నాకు ఆ కప్పు చాయ్ ఇచ్చి వెళ్ళు ఈ రూపాయి నాకు వద్దు నువ్వు అడ్డు పెట్టుకో నాకు ఆ చాయ్ ఇవ్వు నాకు చాలా శ్రమగా ఉంది ఆ ఛాయ్ తాగితే కొంత విశ్రాంతి లభిస్తుంది వీటిని రైలు ఇక్కడ వదిలిపెడితే మళ్ళీ ఐదు ఆరు గంటలకు కానీ ఎక్కడ ఆగదు నాకు ఛాయ్ దొరకదు నేను చాలా క్షుతృత్తులతో బాధపడుతున్నాను ఇన్ని మాటలు వాడతాం చెప్పరు మీరు బట్ ఏ ఛాయ్ అనే మీ పిలుపులో ఈ భావాలన్నీ ఉన్నాయి ఆ పిలుపులో అలాగా అది inquiring type of calling it so ఆ విధమైనటువంటి ఇంక్యూరింగ్ యాటిట్యూడ్ తో అందుకోసమే సంసారి యొక్క దుఃఖాలను వర్తించి తాత్పర్యం అది సంసారి అలాగే యాత్ర చేస్తున్నాడు మధ్యలో గోతులు పడ్డాడు పైన ఇది లేదు ఎందుకు వర్ణన ఉంటాయి ఈ కష్టాలన్నీ ఎక్కడ పెట్టి మీరు ఎవరిని ఉద్ధరిస్తారో అంటే అదేదో ఒక వైరాగ్య భావాన్ని కలిగించి సంసారం ముందు విరక్తిని కలిగించి పరమేశ్వరుణ్ణి ఒక వ్యథిత హృదయంతో హృదయ భక్తికి లక్షణం మీరు గమనించండి దుఃఖము భక్తి ఒకే హృదయంలో ఉంటాయి కానీ ద్వేషము భక్తి ఒకే హృదయంలో ఉండవు ఎందుకంటే భక్తి రాగాత్మకం రసస్వరూపం ప్రేమరూపం తెలుసుకొని ఏ హృదయంలో ద్వేషమనే ఇమోషన్ ఉంటుందో ఆ హృదయంలో ఆ కాలంలో ప్రేమ లేక రసము రాగము ఇమోషన్స్ ఏముండవు కానీ కరుణ ఉన్న చోట నిండా ఉంటాయి కరుణ దుఃఖము భక్తికి వ్యతిరేకం కాదు పైగా భక్తికి సపోర్టింగ్ కూడా నిజమే ఏకోరస కర్మ ఏవ కర్మస యొక్క విశిష్టత దుఃఖం నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం సుఖం నుంచి ఎప్పుడూ నేర్చుకోలేదు సుఖము మానవుణ్ణి తన స్వరూపం నుంచి సంసారంలోకి రాకపోతుంది ఆ సంసారంలో ఉందనుకుంటాడు ఈ సుఖం ఇంకో సుఖం వెంట దుఃఖం ఎప్పుడు వచ్చిందో నా స్వరూపం ఏమి అని ఆత్మావలోకనం చేసుకునే చక్కటి అవకాశం దుఃఖం కాబట్టి సో సోల్ సెర్చింగ్ అనేది అది దుఃఖంలోనే ఉంటుంది కనుక ఆ సంసార తాప పీడితమైనటువంటి అదే యథాతత్వ హృదయంతో విత్ అన్ ఇంప్లోరింగ్ యాటిట్యూడ్ ఒక శరణాగత భావనతో హరే రామ అని రోజు పదకొండు సార్లు అయితే కనీసం మూడు సార్లు సందర్భానుసారంగా జపించినట్లయితే ప్రధానంగా జపము ఇది నామజపము నామకీర్తనం కదా లోపల ఉపాంశువుగా మంత్రాన్ని చెప్పినట్టుగా గాయత్రి మంత్రాన్ని చెప్పినట్టుగా కాకుండా పైకి కొంచెం పైకి ఒక్కడే ఉంటాయి హరే రామ హరే రామ ఏదో పిచ్చివాడు తమలో తాను ఏదో అనుకునేవాడు అనుకుంటాడు గతత్రపహ గృహన్న అన్నారు నాలుగు మహర్షి అలాంటి వాళ్ళని ఎవరేమనుకుంటారు అనే సిగ్గు అలాంటిది ఏం పడకుండా నామజపం చేసుకుంటున్నారు అని అన్నారు కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారు వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నాడు అని అనుకుంటారంటే అనుకుంటే అనుకుంటారు జగన్ మేట ఒకప్పుడు జోక్ వచ్చి అనుకోండి you are ecstasy somebody may think that you are crack that doesn't matter you are enjoyment that is important Now somebody will change his attitude or his understanding later. That is not important. కాబట్టి కొంచెం పైకి ఒక్క పిసరు పైకి ఒక్కడు నలుగురు ఉంటే ఇంక సమస్య ఉందండి ఇలాగే ఇంతమంది కలిసి కీర్తన చేసేప్పుడు పైకి అంటాం సో ఆ ఇంప్లోనింగ్ అనే యాటిట్యూడ్ శరణాగత భావన ఆ పైకి చెప్పడంలో ఆటోమేటిక్ గా వస్తుంది నామ కీర్తనము మంత్ర జపము నామ జపం కూడా ఉంది మంత్ర కీర్తనము లేదు కానీ ఈ మధ్యకాలంలో అది కూడా వాళ్ళు పెట్టారు ఎలా ఉండదో సైతాదేమో అనిపిస్తుంది మంత్ర కీర్తనం అనేది ఎక్కడ లేదు మంత్రం అంటే జపమే జపంలో కూడా పైకి చెప్పిన జపం పెడితే ఉపాంశువుగా అంటే తనలో తాము చెప్పే జపానికి విలువ ఎక్కువ ఉన్నది అని శాస్త్రాలు చెప్తున్నాయి సో ఈ విధంగా మహాత్ములు అనుభవాల నుంచి వచ్చినటువంటి సారములైన సైకలాజికల్ ఐడియాస్ ఇవన్నీ కూడా సైకలాజికల్ ప్యాకేజ్ uh, నేను పర్టికులర్ గా చూశాను వివేకానంద కేంద్ర అనే సంస్థలో థెరపీ చేస్తారు యోగా థెరపీ అంటే పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఆ యోగం ద్వారా కొంత సుఖాన్ని కలిగించడం డిసీజ్ పోకపోవచ్చు but quality of life improve చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అంటే ability to handle the disease దాన్ని ఇంపాక్ట్ చేస్తారు ఆ వ్యక్తికి దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైలీ హాఫ్ అన్ అవర్ కీర్తనం చేయిస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి మహాయోగులు గొప్ప యోగులు నేను అడుగుతున్న వాళ్ళు బాగా పర్సనల్ గా వాళ్ళు నాతో ఏం చెప్పారంటే ఈ కీర్తనము డోంట్ థింక్ ఈవినింగ్ ఖాళీగా ఉన్నప్పుడు చేస్తున్న కీర్తనం అని మీరు అనుకోకండి ఏదో టైం ఫీలింగ్ గ్యాప్ అంటే ఫిల్లర్స్ అలాంటి ఫిల్లర్ అని అనుకోండి మీరు ఇంకే ఒకసారి కింద అరగంట సేపు భోజనానికి ముందు ఖాళీగా ఉన్నారని కూర్చోబెట్టి చేస్తున్నాను it is part of the therapy ఈ కీర్తనం చేయటం వల్ల వీడు సంసారం నుంచి పరమేశ్వరుని వైపు మనస్సును మరణిస్తాడు దానికి తగ్గట్టు ఉండాలి కీర్తనం అకంపనిమెంట్ అది కొంచెం సందర్భ శుద్ధిగా ఉండాలి ఈ ఈ బాజాల మాత్రం ఎక్కువైపోయి వాళ్ళు ఏం పడుతున్నారో కూడా తెలియని స్థితిలో ఉండకూడదు కీర్తన అనేది కొంచెం అకంపనిమెంట్ లేకపోయినా నష్టమే లేదు ఉంటే మటుకు దీన్ని ఆ పేరు తగ్గ అకంపెనీయింగ్ గా ఉండాలి ఓవర్ ఓవర్వెల్మింగ్ గా ఉండకూడదు సో అలాగా కీర్తన చేయిస్తే is part of the therapy అని వాళ్ళు చెప్పారు and they told me that they, their research shows, they conduct research also, it's a research institute, so their research shows that it has got a wonderful effect upon the, the disease profile of the person. ఇదంతా ఎందుకు చెప్పారంటే దాంట్లో అంతటి మహిమ ఉన్నది మనస్సుని శుద్ధి చేసే సామర్థ్యం దానికి ఉన్నది మనస్సు ఎప్పుడు శుద్ధి అయిందో ప్రాణాదులు ఆటోమేటిక్ గా శుద్ధమవుతాయి కాబట్టి ఆ నామకీర్తనని ఒక గొప్ప ఉపాయంగా భాగవతం బోధిస్తుంది there is a lot of science behind it, a lot of philosophy behind it, a lot of knowledge behind it, and it's a, a wonderful psychological uh, package. ओम शांति शांति शांति हरि ओम श्री गुरुदेव नमः हरि ओम तत्सव श्री कृष्णार्पणमस्तु ओम श्री गुरुभ्यो नमः हरे ओम गणानुवा गणपतिं नमामहे कविं कवीनामुपमश्रवस्तमम् జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వతాశ్వం శ్రీమహాగణాధిపతయ నమ సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో వంశీవిభూషితకరాన్నవనీరాభాత్ పీతాంబరాదగుణబింబఫలాసరోష్ఠాత్ సూర్యేన్నుసుందరముఖాదరవిందనేత్రాత్ పూర్ణేన్నుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే ఆత్మస్వరూప ఉదయం రఘుగణ నిరపరత సంవాదము యాభైపాఖ్యానం చూశాము ఇప్పుడు ప్రహ్లాదోపాఖ్యానం ఆరంభిస్తున్నాం నాదోవచ హిరణ్యకశపూరాజన్ నచేయమజరామనం ఆత్మానమగ్రతిత్వన్మేకరాజం వ్యతిత్సత కశ్యప ప్రజాపతి తిథి అని నాది దీంట్లో చక్కటి సింబాలిజం ఉందండి మొత్తం అంతా కూడా సింబాలిజం చాలా చక్కటి సింబాలిజం గమనించండి కశ్యప అంటే జ్ఞానం అర్థం కశ్యప పశ్యపో భవతి సర్వం పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ అని సో ఈ జగత్తు ఈశ్వరుడు ఆత్మ ఈ స్వరూపమునంతను సూక్ష్మంగా దర్శించేటువంటి వాడు కనుక ఆయన కశ్యపుడు అని పేరు పశ్యతీతి కశ్యప కశ్యపుడు ఇలా పశ్యతీతి పశ్యక తిరగేసిన వెంకట కవి తిరగేసినట్టుగా కశ్యప ఆ తిరగేయడం వల్ల దాని అసలు దానిలో ఉన్నాను సో అంటే జ్ఞాని అని ఇప్పుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు జ్ఞాని యొక్క జీవితంలో కూడా వ్యవహార స్థాయిలో ద్వైతం ఉంటుంది పరమార్థ స్థాయిలో అద్వైతం భిక్ష చేసేప్పుడు ద్వైతం నిష్టలో ఆత్మజ్ఞాన నిష్టలో ఉండేప్పుడు అద్వైతం సో రెండు అలాగే కశ్యప ప్రజాపతికి కూడా అదితి దితి అనే అదితి యొక్క గర్భం నుంచి వామనుడు ఆవిర్భవిస్తాడు సాక్షాత్తు శివమహావిష్ణు యొక్క అవతారం అదితి యొక్క గర్భం నుంచి ఆమె సంతానము దేవతం ప్రకాశ స్వరూపుడు దేవతలు అంటే వాళ్ళు ఏదో పక్షం వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని ఇట్స్ నాట్ దేవతలు అంటే జ్ఞానస్వరూపులు ప్రకాశ స్వరూపులు పక్షం ఒకళ్ళు ఏకాంతం ఒకళ్ళు ప్రకాశ జ్ఞానానికి విరుద్ధంగా ప్రవర్తించాడు అనుకోండి వాళ్ళు దేవత కానే కాదు దేవతలు గుంపులో ఉన్న దేవత కాదు అలాగే రాక్షసులు అసురులు ది అదర్ సైడ్ అసురులు అసురుడు అంటే అసుషు రమంతే ఇంద్రియ భోగముల ఎందు మాత్రమే పూర్తిగా నిమగ్నమై ఉండేవాడు భోగలంపటుడు వాడు అసలు సో దితి యొక్క సంతానము అసలు ద్వైతం దితి అంటే ద్వైతం నేను పరిచ్ఛిన్నమైన వాడిని గెలుపుకుంటా నానా అదే ద్వైతం ఆ ద్వైతంలో రాగద్వేషాలు కామక్రోధాలతో ఉంటుంది సో దితి యొక్క సంతానం అసలు సో ఆ కశ్యప ప్రజాపతి ఇది నుండి ఇద్దరు కొడుకులు పుట్టారు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు చూడండి మళ్ళీ వాళ్ళు కూడా హిరణ్యాక్షుడు అంటే వాడి తల్లెప్పుడు కూడా హిరణ్యమేలు హిరణ్యే అక్ష అక్షాంత చూపు వాడు చూపు ఎప్పుడు కూడా హిరణ్యమేలు అంటే వాడు ధన మరాంసుడు లోభి ఇచ్చేస్తాడు హిరణ్య కశిపుడు ఉన్నాడే వీడు కశిపుడు అంటే కోపం వీడు డబ్బు పోగేసుకోవడం వీడి దృష్టి కాదు పోగాలని అనుకూలించడమే వీడిపోయింది మనం చూస్తాం హిరణ్యకేశ్వరుడు గురించి వాడి స్వరూపం అంతటి పోగ భోగలాలసుడు ఈ ప్రపంచంలో ఎవరు కాబట్టి ధనాన్ని సంపాదించి ముల్లోకంలో ఉండేటువంటి సంపదలంతా మీకు రోజు చేసుకుని వాటిని అనుభవించడమే వాడి పని వీడి హిరణ్యకేశ్వరుడు సో ద్వైతానికి వాడు కశ్యప ప్రజాపతి జ్ఞాని అయినా ద్వైతం యొక్క గర్భం నుండి జన్మించినారు కనుక వీళ్ళు ద్వితి గర్భం అంటే ద్వైతం యొక్క గర్భం అని ఒకడేమో సంగ్రహపరుడు ఇంకొకడు భోగపరాయణుడు హిరణ్యాక్షుని వధ వరాహ అవతారంలో అయింది నేను ఆ కష్టం మీకు చెప్పలేదు రెండో మూడో స్పందంలో ఉంది ఏమో కొన్ని చెప్పగలం కానీ అన్ని గడవు కదా సో ఇప్పుడు హిరణ్య ఎందుకు అది చెప్పలేదంటే అమరము ఇద్దరు ఎందుకు ఏదో ఒకటి చెప్తే సరిపడుతున్నా నేను హిరణ్య కశిపుడికి కటింగ్లో పెట్టాను సో దాన్ని వ్యాప్తి హిరణ్య కశిపుడు వీడు పనేమంటే ప్రపంచంలో ఉండే ఈ కట్టా చేసి దాన్ని భోగించడమే ప్రధానమైన కార్యక్రమం అది అసూల లక్షణం వీడు ఏమనుకున్నట్లంటే అసలు నాతో సమానమైనటువంటి మరి ఒక రాజు ఉండడానికి మీరు లేదు ఈ పాలకులు వీళ్ళందరూ ఎవరెవరు అధికారాలను చెలాయిస్తూ ఉండటం ఇలాగేమీ ఉండడానికి వీల్లేదు మొత్తం ఉల్లోకాలకి నేనే రాజును కావాలి నాకేమో పెద్ద వయస్సు రావడం కానీ మృత్యువు కానీ అలాంటివి అజరామరం అవి ఉండడానికి మీరు లేదు అంటే ఆ బాడీ రూపంగా వాడు శాశ్వతంగా ఉండాలి ఆత్మరూపంగా అయితే వాడు ఎలాగో అజరామరుడే అది సమస్య కాదు ఆ దేహాభిమానంతో అజరామరత్వాన్ని సంపాదించాలి చూడండి దేహాభిమానం ఎంత బాగా వాళ్ళ ఎక్స్ట్రీమ్కి వెళ్తే వాడికి హిరణ్యకృష్ణం so that is how it is so వాడు అటువంటి వ్యవస్థని చేసుకోవాలి అని అనుకున్నాడు సతేపే మంగళద్రోణ్యాం తపఃపరమదారుణం ఊర్ధ్వవాహం నభో దృష్టి పాదాశ్రితావని వాడు తపస్సు చేస్తారు సో రాక్షసులు కూడా తపస్సు చేస్తారు దేవతలు తపస్సు చేస్తారు మానవులు తపస్సు చేస్తారు సో ఈ తపస్సుని సాత్విక రాజస తామస భేదంతో శ్రీకృష్ణ భగవానుడు గీతలో వర్ణించి ఉన్నాడు మనం ఎప్పుడైనా తపస్సు చేస్తే అది సాత్వికమైన తపస్సు అవ్వాలి రాజస తపస్సుని తామసాన్ని కూడా తప్పనిసరిగా పరిహరించే ప్రయత్నం చేయాలి మీకు గీతలో ఆ డీటెయిల్స్ ఉంటాయి తామసమైన తపస్సు అంటే అసలు ఫలకృష్ణతో ఆరంభం అవుతుంది వాడికి ఫలం కావాలి ఆ ఫలాన్ని దేవుడు ఇస్తాడంటే దేవుణ్ణి వెళ్ళి ఆశ్రయిస్తాడు ఆ ఫలాన్ని బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తాడు ఆ ఫలాన్ని ఒక యక్ష ఒక భూత ప్రేత విషయాన్ని ఎవరిస్తే వాడు నాశిస్తారు ఈ డజన్ కేఫర్ అని ఎనీ వాడికి పెద్ద ఇంపార్టెన్స్ కాదు ఆ ఫలమే కావాలి సో కేవల ఫల తృష్ణతో చేసేటువంటి తపస్సుకి తామస తపస్సు ఉంటుంది తర్వాత ఆ తపస్సు చాలా దారుణంగా ఉంటుంది తామస తపస్సు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఆ తపస్సు చేసే సందర్భంలో ఆ సాత్వికాంశాన్ని విడనాడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఓకే ఏదో పూజలు చేసేసుకున్నామని ఇప్పుడు ఉపవాసాలు ఉన్నాయనుకోండి పూజ అదే విధంగా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉపవాసం చేసేసారనుకోండి శరీరంలో ధాతువేషం ఏర్పడి బుద్ధి పనిచేయడం మానేసింది బుద్ధి పనిచేయడం మానేసిందంటే సత్వగుణానికి హాని కలిగింది శరీరంలో శక్తి కూడా తగ్గిపోతుంది అంటే రజోగుణం లేకపోతే ఇంకా రమోగుణం మిగులుతుంది అలా ఉండకూడదు సో తపస్సు చేసేప్పుడు తపస్సు యొక్క ప్రభావం దాని మీద పడకుండా జాగ్రత్త పడాలి అలాగే రావణాసురుడు చేశాడు తపస్సు కిరణ్ చేశాడు అలాగంటే ఆ స్థాయికి వెళ్ళరాదు వీడు చాలా కఠోరమైన దారుణమైన హింసాత్మకమైనటువంటి తపస్సు ఈ తపస్సులో ఏదో ఇతర ప్రాణులైన హింసకి గురవుతాయి లేకపోతే తనను తానే నా హింసకి గురి చేసుకుంటాడు తన శరీరాన్ని బాగా కష్టపెట్టేసుకుని ఇది ఒక పిచ్చి శరీరాన్ని కష్టపెడితే ఏమవుతుందండి శరీరాన్ని కష్టపెడితే అంటే కష్టపెట్టుకుంటే దాన్ని పోషించమని ప్రేమతో పోషించమని చెప్పట్లేదు శరీరాన్ని హింసిస్తే తన శరీరాన్ని హింసిస్తే అని తపస్సు అయిపోతుంది ఇప్పుడు దేవునికి వెళ్ళిపోయి ఆ దేవుడి ఫోటో ముందో లేకపోతే విగ్రహం ముందో గట్టిగా తను గట్టిగా కొట్టేసుకున్నారు అనుకోండి ఇక్కడ రక్తం చేసి దాయి పడిపోయింది అనుకోండి అది తపస్సు అయిపోతుంది అది నాట్ సో సో అలాంటి ప్రయత్నాలు ఏం చేయకూడదు శరీరానికి హింస పెట్టి ఈ హింస ద్వారా నేను ఈశ్వరుని ఆరాధిస్తున్నాను అనేది తప్పే ఇతర ప్రాణులకు హింసను కలిగించి దాని ద్వారా పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను అది తప్పే సో అలాంటి ఆరాధనలు లేకపోలేదు ఇదిగో హిరణ్యకృష్ణ ఉందనే ఉన్నాడు మనం ఎదుర్కొన్నా కానీ అటువంటి ఆరాధనలను మనం పరిహరించాల్సి ఉంటుంది సో వాడు చాలా ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు నదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక రుణకీచకై విపీలికాతిరాచీర్ణ మేధస్త్వం మాంసశోణితం సో తన దేహము పూర్ణమైన హింసకి గురి చేసేటువంటి తపస్సుని ఒక మొండి తపస్సుని బండ తపస్సుని చేస్తాడు సో అలా కూర్చుని తపస్సు చేస్తుంటే ఒళ్ళంతా పుట్టలు పట్టేసేయని తర్వాత చీమలు వాడి శరీరంలో ప్రవేశించేసి గండు చీమలు ఆ మేధస్సు ఆ మాంసమును మధ్యలో అంతా భక్షించేస్తే ఇంకా కేవలము చర్మము ఎముకలతో మిగిలి ఉన్నాడు మోరర్లెస్ ఆ రకమైనటువంటి కఠోరమైన తపస్సు చేసేస్తున్నాడు చేసేస్తుంటే ఇంకా బ్రహ్మగారు సాక్షాత్కరించాడు బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశాడు సో ఆయన సాక్షాత్కరించి బ్రహ్మోవచ ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోషి కాశ్యప కాశ్యప అని సంబోధిస్తున్నాడు అంటే కనీసం ఆ కశ్యప ప్రజాపతి లక్షణాలు ఏ కొద్దిగా ఉంటే బాగుందని కశ్యప ప్రజాపతి ఆయన తెలుసు కదా చాలా సాధు సాధుపురుషుడు మహాజ్ఞాని సో అందుకోసం కాశ్యపాన్ని సంబోధించి దేవయ్య ఇప్పటికీ చాలా తపస్సు బాగా చేశాం నీకు వరం ఇస్తాను నేను వరదోహమును ప్రాప్త ప్రియతామీప్సితో వర సో ఏమి నీ వరం ఏమిటో చెప్పు నేను నీకు వరం ఇస్తాను నైతత్పూర్వర్షయశ్చక్రుర్నకరిష్యంతి చాపరే ఇంతకుముందు ఏ వాళ్ళు ఏ మహర్షులు అనబడేవాళ్ళు కూడా నేను చేసినంత కఠోరమైన తపస్సు చేయలేదు ఈ పైన చేస్తానని కూడా నేను అనుకోను సో నిరంబుద్ధారనే ప్రాణాన్ ఇంతకాలం ఆహారం లేకపోవడం నాకు అలాంటి కనీసం నీళ్లు కూడా త్రాగకుండా నీవు కఠోరమైన తపస్సు చేసావు సర్లే నాయన అని ఆయన లేదు నేను లేదు నాలుగవ నాలుగు ధర్మరాజు గారిని చెప్తున్నారు ఈ కథ గతంలో నారదుడికి చాలా ప్రమేయం ఉన్నది ఇవన్నీ సంవాద రూపంగా ఉంటాయని చెప్పారు కదా సో ఇచ్చుక్వాదిపవో దేవో భక్షితాంగం పిపీలితై కమందరు జలేనోక్ష దివ్యేన మోహరాథ సాగు ఏం వేస్తాడు ఈ శరీరంలో మాంసం అనేది లేకుండా చేమలు తినేసినట్టుగా అయిపోయింది వీళ్ళు ఎచ్చి స్థితిలో లేడు సరే ఆయన ఆమెను లేవమని ఆయన ఉపయోగం లేదు మనం వీళ్ళు కొంచెం బాగు చేస్తే వీళ్ళు వేస్తారు వీళ్ళు సెటరైట్ చేస్తే కమండలో ఉన్న జలాన్ని విద్య జలాన్ని ఆయన మీద పొందించలేదు సరే వారికి ఆ మంచి శరీరం అంతా కూడా స్వస్థతని పొందేదని సో ఆ శరీరంలో ఉన్నటువంటి ఇతర ఈ కీటకములు ఇవన్నీ అవతల పోయాయి శరీరంలో మళ్ళీ మా మధ్య మాంసము నెలకొన్నాయి పూర్ణమైన శక్తి వచ్చినది అన్ని అవయవములు కూడా దృఢంగా తయారైనాయి ఆయన చదివినటువంటి నేలతో మధ్య సంహనలో యువ మంచి యువకు మీద పిలుపు వంటి శరీరంతో వాడు లేచాడు ఆ తపస్సు నుంచి లేచాడు మంచి ఉత్సాహంగా లేచాడు భూమో తద్దర్శన బ్రహ్మగారిని చూడగానే మహానందం కలిగింది ఎందుకంటే ఇంకా ఫలం రాబోతోంది పడ్డ కష్టానికి ఫలం రాబోతోంది కాబట్టి పాదములను ఆయన పాదములకు శిరస శిరస్సు ఉంచి నమస్కారం చేశాడు లేచి నిలబడ్డాడు ఉత్య ప్రాంజలి ప్రహ్వ నేక్షమాణో విషాదిపం విపు ఆ బ్రహ్మగారికి బ్రహ్మగారిని తదేకంగా చూస్తూ చేతులు జోడించి తలను గురించి మళ్ళీ నమస్కారం చేశాడు చేసి ఒక స్థుతి చేస్తున్నాడు హిరణ్యకశిపు స్థుతి అని పేరు పెట్టక్కర్లేదు విషయం ఏదో అయ్యా మీరు మహాత్మ వచ్చారు నా వల్ల నాకు పాలిస్తే సో హిరణ్యకశిపు వాచ్య त्वम् सप्ततन्तून्वितनोषितम् वा त्रय्या चतुर्होमुखविद्यया च त्वमेक ఆత్మాత్మవతామనాదిరదంతపారః కవిరంతాత్మా బుద్ధిమంతుడే వచ్చి ఆ తమోగుణ ప్రభావం ఆ బుద్ధిని కప్పివేసుకుని తప్పిస్తే వయవంత అనింపాలకుడు దర్శనమే కాదు సో హే హే బ్రహ్మ బ్రహ్మగారు నీవు హిరణ్య గ్రంథ స్వరూపులము నేను హిరణ్య గ్రంథ పురాణాల్లో బ్రహ్మని ఎవరిని అంటారో వారినే వేదాల్లో హిరణ్య గర్భుడు అని వ్యవహరిస్తారు భాగవతంలో అయితే రెండింటినీ కలిపి చెప్పారు ఏ హిరణ్య గర్భాన్ని బ్రహ్మగారిని సంబోధించారు స్పష్టంగా ఉంటుంది సో ఎనీవే ఉంది త్వం సప్తతంతువును వితనోషి సో ఏడు విభాగాలుగా చేయబడి ఉన్నటువంటి ఆ యజ్ఞ యజ్ఞ విశ్రామం అంతను నీవు లోకంలో నాలుగు వేదాల రూపంలో ఆవిర్భవింపజేసినావు ఆయన వేదమయుడు కదా వేదము నాలుగు ముఖములు నాలుగు వేదములకు చిహ్నములు సో ఏడు ఏడు సప్త తత్వములు అంటే అగ్నిష్టోమ ప్రత్యగ్నిష్టోమ ముఖ్య కొంచెం వైదిక సంప్రదాయం వాళ్ళు గ్రహించగలుగుతారు షోడశి వాజపేయ ఆప్తోర్యామ అతిరాత్ర అని ఏడు క్రతువు ఆ ఏడు క్రతువులతో సప్త సోమ సంస్థ అని సో అంటే కేవలము ఆజ్యము అంటే మెల్టెడ్ బటర్ నెయ్యి దాంతో ప్రధాన అదే ప్రధాన పవద్రవ్యంగా చేసేటువంటి క్రతువులే ఉన్నాయి సప్త సప్త ఆజ్య సంస్థాపన పాకయజ్ఞము అన్వాదనము ఎక్సెట్రా ఎట్సెట్రా సో ఆ సోమ సంస్థ సప్త సోమయాగము సోమలత నుంచి వచ్చిన రసాన్ని సోమలతాన్ని నలిపితే వస్తుంది రసం ఆ రసాన్ని ప్రధానంగా దేవతలకు సమర్పించేటువంటి ఏడు యజ్ఞాలు ఉన్నాయి కొంచెం విస్తారమైన యజ్ఞాలు అవి ఇగో ఇప్పుడు నేను చెప్పిన యజ్ఞం ఈ యజ్ఞాలు కొనుక్కున్నట్టుగా చేసిన వాళ్ళు ఉన్నారు అతిరాత్రం చేసిన వాళ్ళు లేకపోలేదు ఉన్నారు సో ఈ మధ్యకాలంలో సుమారు ఏళ్ల క్రితం కేరళలో అతిరాత్ర కప్పులు జరిగింది నంబూత్రి కుటుంబం వాళ్ళు ఎవరో వచ్చేసారు దాని మీద ఈ మ్యాగజైన్ వన్ వీక్ మ్యాగజైన్ లో పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది ఎవరో దానికి కావాల్సినటువంటి చాలా ధనం ఏమితో కూడిన అతి యజ్ఞము దానికి కావాల్సిన ధనాన్ని ఎవరో ఒక ఫార్మ్ ఇండాలజిస్ట్ యూనివర్సిటీ ఇండాలజీ ప్రొఫెసర్ ఆయన ఏర్పాటు చేశారు సో ఈ ఇజ్ఞాలు ఉన్నాయి వాటిని చేసే సంస్థలు మహాత్ములు శ్లోక విద్వాంసులు ఎవరో కొన్ని మంది లేకపోలేదు ఆఫ్ నాలెడ్జ్ చేస్తే విట్నెస్ సో అటువంటి ఏడు రకముల యజ్ఞములను నీవే నాలుగు వేదముల ద్వారా విస్తరింపజేస్తున్నావు లోకంలో సో చాపుడు అనే మాట ఇంతకుముందు వర్ణించి చెప్పాను చాపుడు అంటే సో నీవు ఈ జగత్తులో ఎక్కడ క్రియాశక్తి జ్ఞానశక్తి ఉన్నప్పటికీ కూడా అది నీ స్వరూపమే నీవు సంశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూప హిరణ్య గంధ అపరాపడి నీవు అని ఆ విధంగా ఆయన స్తోత్రం చేస్తారు జగచ్చకించిద్యతిరిక్తమస్తి ఆయన బ్రహ్మాండ శరీరం ఈ మొత్తం బ్రహ్మాండమంతా కూడా స్థూలదేహముగా అభిమానం అభిమానము కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మకి హిరణ్య గంతుడు అంటారు అంటే దాంట్లోనే మనకి గురించింది కదా స్థూల శరీరాభిమానికి విరాట్ పేరు సూక్ష్మ శరీరాభిమానికి హిరణ్య పేరు అలాంటివి ఉంటాయి కదా ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి ప్రొఫెసర్ అంటే సూక్ష్మ శరీరాభిమానం నా వెయిట్ అరవై కేజీలు ఉందన్నాడు అనుకోండి ఆయన అంటే అర్థం ఏంటి స్థూల శరీరాభిమానం సంతోషం పడిచిన డిఫరెన్స్ ఆయనే ఆయనే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్థూల శరీరాభిమానం అవుతాడు క్లాస్ లో పాఠం చెప్పడానికి వెళ్తే సూక్ష్మ శరీరాభిమానం నిరాశింపు వేస్తాయి జరుగుతారు పేర్లు మారుతాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ ఉంటారు క్లాస్కి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ గారు సంథింగ్ లైక్ విరాట్ హిరణ్య సో విరాట్ రూపంగా నువ్వు దర్శించినప్పుడు ఈ జగత్తులో ఏ వస్తువు కూడా నీకంటే భిన్నంగా ఏం లేదు ఎలాగైతే ఈ దేహంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఏ సెల్ కూడా నాకంటే భిన్నంగా లేదు నేను అనే ఆ ఆత్మ చైతన్యంతో సంబంధమైన లేని సెల్ ఈ దేహంలో ఉండలేదు దేహం నుంచి బయటపడిపోయి ప్రాణం విహీనం అయిపోతే అప్పుడు అది నేను కాకుండా పోతుంది అంతవరకు నేనేమో అంతఃప్రాణమయ్యా ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మాండవ సంస్థ పదార్థ జాతంతా కూడా ఈ స్వరూపమేనయ్యా అని వాస్తవుడు సామాన్యుడేం కాదు ఇప్పుడు కూడా బాగా చదువుకున్న వాళ్ళు అర్థంగా ఏంటంటే వాడి సమాజానికి జరిగే హాని ఇంత అంతా కాదు వాళ్ళు దేశం డిఫెన్స్ సీక్రెట్స్ అన్ని గ్రాంట్స్ ద్వారా పాకిస్తాన్ కంపెనీస్ డబ్బులు సంపాదిస్తారు రాక్షసులు ఇలాగే ఉంటారు వాడు ఐఏఎస్ లో బాగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవన్నీ కూడా చేసేసాడంటే సో హిరణ్య కష్టపడు అంటే అలాగే తెలుగు తక్కువ వాడు ఇరవై సో విద్యా కళాస్తే ఫలవశ్చ సర్వాహ ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో చతుర్దశ విద్యలు అంటారు సో చతుర్దశ విద్యలు అంటే నాలుగు వేదాలు ఆరు వేదాంగములు కవి ఇతిహాస పురాణ ఇలాంటివి ఇంకోటి మొత్తం పద్నాలుగు చతుర్దశ విద్యలు ఒక కౌంట్ ఇంకో కౌంట్ లో పద్దెనిమిది మీరు కావాల్సిన ముప్పై రెండు కౌంట్ కూడా చేయించుకోవచ్చు ఇంకోటి వెళ్ళదీసి any count is acceptable some standard counts ఉన్నాయి పద్నాలుగు పద్దెనిమిది సో ఇలాగే ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో అవన్నీ మీ స్వరూపం ఎందుకంటే ఆయన సమష్టి జ్ఞానశక్తి స్వరూపుడే కళలు అరవై నాలుగు కళలు ఈ అరవై నాలుగుతో పూలతోటి మాల పుచ్చడం ఒక తర్వాత ఇంటికి కన్నం వేయడం మరో కళ కళ ఉంది ఉంటాయి అదే నాలుగు కళలు సో సూత్రంలో మా నాటవి ముంచగడిగా ఉండే నాటకంలో ఈ కన్నం వేసే కళని చాలా విస్తారంగా నేను అవ్వాలో పాటలు కూడా ఎనీవే సో ఇవేమో కళలు ఈ ఈ కళలన్నీ కూడా నీ స్వరూపమే ఇప్పుడు కంప్యూటర్ హ్యాకింగ్ ఉందనుకోండి లిటరల్గా వాడే సామాన్యుడు టెన్త్ క్లాస్ కసైన్ కూడా చేయలేదు పని కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయి ఉన్నారు ఆ పని చేయడానికి సో అదొక ఇలాంటి కళలన్నీ కూడా నీ స్వరూపమే ఇదిగో ఆ మాట వచ్చేసింది విద్యాకాస్తే తనవశ్చ సర్వాహ హిరణ్యగర్భోసి నేను హిరణ్యం కూడా హిరణ్యం కూడా దాన్ని గడబడి చేస్తూ ఉంటాను సో హిరణ్యగర్భోసి నువ్వు హిరణ్యగర్భుడు అయ్యా ఒక త్రిపుష్ఠ ఇవి మొత్తం భూలోకంలో వ్యాపించి పెద్ద విస్తారము కలిగి ఉన్నావు ఎది దాస్యతిమతాన్వరాన్నేవరవత్తమా అలా సంబోధిస్తున్నాడు చూడండి వరములో ఇచ్చి వాళ్ళలో నీకు మించిన వాడు లేదు తాత దగ్గరికి వెళ్ళి ఈ ఊళ్ళో అందరూ గొప్ప దాత మీరేనండి అని అంటే ఉపయోగం కానీ లేకపోతే మనం వెళ్ళిన ప్రయోజనం ఉంటుంది కాబట్టి వరవత్తమా నీవు నా కోరిన వరాలు ఇద్దాం అనుకుంటున్నావా ప్లీజ్ సార్ ఫ్రీ ఆయన అక్కడ ముందిస్తారు అవసరమా సరే మళ్ళీ ఇంకోసారి నా మాట ఇవ్వడం లేదా ఎందుకంటే నేను కొంచెం గట్టి వరాలేమో పోవడానికి వాడు తెలుసు సో సరే అంటే ఆయన అర్థమంతా అదే ఉంటాయి సరే అయితే కష్టం భూతేభ్యస్మద్విసృష్టేభ్యో మృత్యుమాపూర్ణమ ప్రభో నీవు సృష్టి నీ సృష్టిలోని ఏ ప్రాణి వల్ల నాకు మృత్యువు రాకూడదు ఆయన ఆలోచించాడు ఇలా వచ్చాడా ఇదా వచ్చాడా సరే పోలే నా సృష్టికి బయట నుండే ప్రాణి చేత నీకు మృత్యువు వస్తుంది తథాస్తు అన్నాడు ఇక్కడ చిత్రం ఏంటంటే వాడు మృత్యువు రాకుండా ఉండే వరాన్ని వాడు ఉంటే మృత్యువు వచ్చే విధానాన్ని వరంగా ఆయన ఇస్తూ ఉంటాడు సో నీకు నా సృష్టికి బహిహి ఉండేటువంటి ఒక సృష్టి వల్ల ఒక ప్రాణి వలన నీకు మృత్యువు వస్తుంది అని మనస్సులో అయితే పైన వాడు అన్నదానికి పైన వాడు అన్నదానికి వస్తుంది ప్రాంతర్పతి ఇంటికి లోపల ప్రసాదమైన ఉంటుంది మకాం చేసిస్తాం దానికి లోపల బయట కూడా చంపకూడదు ఒక్కోసారి అయితే గడప మీద చంపి ఏర్పాటు చేస్తాడు చంపకూడదు రాత్రి చంపకూడదు సరే సంధ్యాకాలం ఉంది కదా అన్యస్మాదపి చాలు ఏ आदि వాడకూడదు ఆ वर्ग ఆయుధాలను వాడకపోతే આઈસાર ભારત પોતે ગોળો તોટો રાખીને કાવો તો કોઈકો એલો అలాంటి ఏదో కదా ఆయుధాన్ని అంటే కదా ఆయుధాన్ని కట్టి దావు లేదంటే ఏదో తుపాకి అలాంటి ఆయుధాలు కానీ పళ్ళు ఆయుధం అని అందరూ పళ్ళు పళ్ళుతో ఆయుధంలో మీరు వాడితే ఆయుధం కాదు సరే మళ్ళీ ఆ సూచిక ప్రకాశిస్తుంది వీడు తథాస్థాన్ని సంరక్షిస్తున్నాడు కానీ ఆయన తథాస్థిని ఒక విసర ఆలోచిస్తున్నాడు ఆలోచించుకుని సరిపడినప్పుడే తథాస్తున్నాడు సరిపడకపోతే తథాస్థానం నూమో నాంబరే మృత్యు ఆకాశంలో కానీ నేల మీద కానీ మృత్యు రాకూడదు ఓ స్కూల్లో కూర్చోబెట్టుకోవచ్చు దీనికేం పోయాయి సో నా మృగైనవి మనుషులు కాకూడదు మనుషులు చంపకూడదు మృగాలు చంపకూడదు ఒక దీని గురించి ఆలోచించి సరే సంథింగ్ ఉంది వర్క్లో ప్రాణం ఉన్న ప్రాణం ఉన్నటువంటి ఆ వ్యక్తుల ఆయుధము కాకూడదు ప్రాణం ఉన్నది కాకూడదు ప్రాణం ఏది కాకూడదు సరే గోళ్ళు గోళ్ళకి ప్రాణం ఉన్నట్టు పళ్ళు కుదరదు పళ్ళు పట్టుకుంటే ఎగ్గుతుంది చల్లటి నీళ్ళు తగ్గితే జుమ్ము పట్టుతుంది అన్నీ ఉన్నాయి ఈ గోళ్ళు అనుకోండి ఇది ప్రాణం ఉన్నట్టు కాదు లేనట్టు ఎందుకంటే ప్రాణం ఉన్నట్లంటే కట్ చేస్తే పుట్టాలి రక్తం కావాలి ఏమీ అవ్వదు శక్తి కావాలి అది అవ్వదు ప్రాణం లేదంటే పుట్టం కాబట్టి పెరుగుతుంది పెరిగిదానికి కాదు సో ఇటు కాకుండా అది కాకుండా ఉంది సో బాగా నేపడం అయిపోయింది వీడు నృత్యస్థితి ఎలా పెట్టాలని మీద చాలా కండిషన్స్ సాటిస్ఫై చేసి మీరు తప్పాలి సరే కానీ ఇక్కడ అంత తపస్సు చేసిన మనం కూడా పడాలి అని తగ్గడానికి పిచ్చురాసుర మహోరగై దేవతలు కానీ రాక్షసులు కానీ నాగులు కానీ సర్పాలు కానీ ఏమీ నన్ను చంపకూడదు దానికే మనం భయంతో కాదు సో అని ఈ విధంగా వరాలు కోరాడు వరకు అన్నిటికీ ప్రకాశిస్తున్నాడు ఏమం దుర్లభమైన మనములు కానీ వాడి తపస్సు చే తపస్సుకి లొంగిపోయి ఈ వరాలించారు బ్రహ్మవాచ ఉంటాడు చూడండి తాదేమే దుర్లభ పుంసాలు కథ కథ అంటే కుమార సార్ ఈ మానవులకి చాలా దుర్లభమైన వరాలయ్యా నువ్వు నన్ను అలాంటి వరాలు అడుగుతున్నావు తథాభితరామ్యంగా హే కుమార అయినా సరే నేను ఇస్తున్నాను ఏదో ముక్కు నీకు వరాలు ఇస్తున్నాను నువ్వు దయచేసి ఇలా వరాలు ఇచ్చాక నాకు మాట వచ్చిందో మాత్రం చేయొచ్చు మాట వరాను ఏదీ వరాను కాబట్టి నువ్వేం చేస్తావంటే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించి గర్భంతో ప్రేమగా ఉండవు అని ఆ విధంగా చిన్న సలహాలు ఇచ్చి ఆయన పాపం సందేహిస్తూనే వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు ఏమో భ్రద్ధేమయం భగవచ్చ పరోక్షేషం కాతృవత మనుస్మరం వాడి శరీరం మహా దృఢంగా ఉంది గ్రంథాలు కమండల జలాన్ని మోక్షణ చేసిన వల్ల వచ్చిన శక్తి బంగారం వలె ప్రకాశిస్తున్నాడు హిరణ్య కశిపుడు సో శరీరం కలిగి ఉన్నాడు సో వారు వెంటనే ఈ శక్తినంతనే ఉపయోగించి నేను శ్రీ మహావిష్ణువుపై పగ తీర్చుకోవాలి ఎందుకంటే హిరణ్యాక్షుడు నా అన్నగారు వారిని సంహరించినాడు ఆ విష్ణువు ఆ విష్ణువుపై నేను పగ తీర్చుకోవాలి సార్ సవిజిత్యశిష్టమోకాంశ్చ ప్రీన్ మహాసుర దేవాసుర మనుష్యేంద్రాలు గంధర్వ గౌరవ ముల్లోకములను జయించేస్తున్నాడు సో దేవలోకంలో ఇంద్రుడు అగ్ని వరుణ ఇత్యాది దేవతలన్నింటినీ కూడా వాళ్ళ స్థానాలను తరిమేసి దేవలోకం స్వాధీనం చేసుకున్నాడు భూలోకం వారి స్వాధీనంలో ఉన్నది మధ్యలో కలిసి జూరుచారణలు ఇత్యాది ఆ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయని శాస్త్రాలు చెప్తారు వీరందరినీ కూడా తన అధీనంలో పెట్టుకున్నాడు సర్వసత్వపతేం జత్వా వశమానీయ విశ్వజిత్ అన్ని ప్రాణుల యొక్క అధిపతులను జయించి మొత్తానికి విశ్వజిత్ అయిన జగత్తంతా వాళ్ళ నీళ్ళు స్థానాన్ని సహకే లోకపాలకులందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాలను పీకేసి తన అవాళ్ళు పెట్టుకున్నాడు పెట్టుకుని అంతా కూడా జగత్తంతా కూడా రాక్ష సమయంగా తయారు చేసి పెట్టాడు సో అతను కూడా సమాజంలో అలా అవుతూ ఉంటుంది సమాజంలో సత్పురుషులందరూ కూడా స్థానాల నుంచి క్యూట్లు అయిపోతారు మంచి పొజిషన్ లో మంచి ఉంటారు కేవలం గోమపరాయకులు ప్రజా ప్రజలైన ప్రేమలైన వాళ్ళు వచ్చి ఉన్నత స్థానాలు ఆక్రమిస్తే ఆ సమాజం చాలా అపలాపకరం అయిపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు ఒకదాన్ని మనం ఎప్పుడు దర్శించవచ్చు వెంటనే ఏం చేసేటంటే మకాము ఆ స్వర్గలోకానికి మార్చేసాడు అమరావతి నగరానికి మార్చేసాడు అక్కడ పక్కనే నందనోద్యానం పక్కనే ఒక ప్రసాదంలో మఠాలు మఠాలు పెట్టి ఇంకా వాళ్ళు ఏం చేశాడంటే ఎంజాయ్ చేయడం ప్రారంభించారు హిరణ్యకశిపుడు సో అసుర అంటే అసుషు నమ్మతే కేవలం ఇంద్రియ భోగాలను అనుభవించడమే జీవిత పరమం ఆ ప్రయత్నంలో ధర్మాన్ని వైలేట్ చేయడానికి వాడు ఐదింటి కూడా కన్ను రెప్పబాటు కూడా అంత కూడా సంకోచం లేకుండగా మనం లెక్క పడుతుంది సో తస్మిన్ మహేంద్ర పవనే మహాబల మహామహా నిర్జిత లోక ఏకలాక్ వాడు మొత్తం ఉల్లోకాలకి కూడా వాడు ఏకలాక్ వాడి మాటకి తిరుగు లేదు ఆ మహేంద్ర భవనంలో మేమే అనుభవిస్తున్నాడు భోగాన్ని అనుభవిస్తున్నాడు అభివర్ణించాము శ్రీ యుగ అందరూ కూడా వాళ్ళు తక్కువ వాళ్ళు కావచ్చు ఎక్కువ వాళ్ళు కావచ్చు గొప్ప వాళ్ళు కావచ్చు సామాన్యులు కావచ్చు వాళ్ళ కాలంలో నమస్కారం చేయాల్సిందే వాళ్ళు పెట్టి దండాలు ఏవో పెట్టేశాడు అయిపోయింది ఇప్పుడు దండాలు తీసుకోవడం సో ఏవో ఒకప్పుడు వాళ్ళ దండాలు పెట్టుకో ఉన్నాం ఇంకా అలా శాశ్వతంగా దండాలు పెట్టారు ఆ దండాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అన్ని అనుభవించడం అని ఆ రకమైన ప్రవృత్తులు కొట్టాడు సో ఊర్జిత శాసన వాడి మాటకి ఎదురు చెప్తే తీవ్రమైనటువంటి శిక్షణ ఇస్తాడు తమంగమస్తం మధునోరుగంధిన రుగంధినా మధ్యనే మధునా మొత్తం చాలా తీవ్రమైనటువంటి గంధము గల మధువుతో ఇప్పుడు మర్తించింది అంటే ఏదో అమ్మాయినా ఇవ్వడము నథింగ్ లెస్ స్ట్రాంగ్ పనికిరాదు very intensely strong alcoholic beverages ఏమో పట్టుకుంటున్నాడు అనుకోవాల్సి వచ్చింది సో స్వతమంగ మొత్తం వివృత్తతాన్వేక్షం కళ్ళు అలా ఎప్పుడు ఎర్రగా ఉంటాయి ఆ మొత్తం జరుగుతుంటాయి తర్వాత కళ్ళు అలా జరిగిన చూస్తూ ఉండేవాళ్ళు సో అశేష విష్ణపాహ ఉపాసక అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాయన పానికి వాళ్ళు కలవాలి దాన్ని పెట్టాలి హోమం ఉపాయం ఉపాయం ఎవరైనా ఉపాయం ఉపాయం అంటే సంథింగ్ హాస్పిటల్ ఇంటి ఎదురుతో మీరు ఇంటి ఎదురుతో వస్తే జైలు పెట్టి పదవి ఇంటికి పాలిస్తారు వినా తపోయోగ పదౌజసాం పదం జగుర్మహేంద్రాసనమోజస స్థితం విశ్వావశిష్ణురస్మరాదయ వారు మహేంద్ర సింహాసనం మీద కూర్చుంటే ఇంద్రుడు విశ్వాసుడు నేను కూడా నా అవసరం ఉంటున్నాను నేను ఉదయం వెళ్ళి వాళ్ళ దగ్గర కొంతసేపు వేడవాడించి వాళ్ళని సొంతం పెట్టి రావాల్సిందే లేకపోతే సో ఈ రకంగా గంధర్వులు అప్సరసం వీళ్ళ విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఋషులు అస్తు వాటిని అనేక రకాలుగా స్తోత్రాలు చేస్తూ సంతోషపెడుతూ ఉండేవారు సరే తన తప్పు ఏకవాన్ విషయాన్ ప్రియాన్ యోగోపదోషం ఆసక్త్య గతికేంద్రియ ఎంతో ఇంద్రియములకు భోగించడానికి అవకాశం ఉండదు అంత విస్తారమైనటువంటి భోగాన్ని కూడా అనుభవిస్తున్నారు ఎంజాయ్ చేసేస్తున్నారు ఇంద్రియలు అజితేంద్రియ ఇంద్రియము భోగం యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఇంద్రియములు కోరిన భోగాలంతా ఆ ఇంద్రియాలకు మీరు సప్లై చేస్తూ ఉంటే అవి తృప్తి అనే పదాన్ని ఉండవు that is a secret in the focus ఇప్పుడు సపోజ్ సంబడి వాన్స్ స్మోక్ అనుకోండి ఎన్ని సిగరెట్స్ తాగితే సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎలా సిగరెట్స్ స్మోక్ చేసేటువంటి కూడా బాడీ కంటెక్స్ తొందరగా చెప్పిన తొందరగా అని వాట్స్ మోర్ అనుకోవచ్చు మరి ప్రాణం పొందుతున్నా సరే ఒక సెంటర్ తాగేసుకోవడం ఇది కొడుతాము అంటే నిప్పులో నెయ్యి వేసి ఆ నిప్పును ఆపుదాము అనే ప్రయత్నం ఎలాంటిదో ఇంద్రియం భగవంతుడు శక్తి చేసే ప్రయత్నం అలాగే ఎలాంటి ఇంద్రియాలను దృష్టిపరచడం అంటే చేంద్రియత్వం ఒక్కటే ఆ ఇంద్రియాలను భ్రష్టంగా చేసుకుంటే అది తిరుగుపడుతుంది తీర్చిపడుతుంది కాబట్టి మనస్సుని ఇంద్రియాన్ని జీవించడానికి వశంగా తెచ్చుకోవాలి కానీ రాళ్ళ రెండు సమానం ప్రహ్లాద ప్రహ్లాద ప్రకృష్టం స్వాద సాద ఎస్య సహా చాలా ఆత్మానందము సో సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మానుభూతి ఆనందము ఎవరికి కలదో వాడు ప్రహ్లాదుడు ఇంకా వాళ్ళ తమ్ముడు సంహ్రాదుడు అనుహ్రాదుడు ఏదో ఇంకో హ్రాదుడు వాళ్ళందరూ హ్రాదా శ్రేణి వాళ్ళు వాళ్ళు నలుగురు సో ఈ ప్రహ్లాదుడు ఉన్నాడే వీడు ఆ తండ్రి కడుపు ఆ తండ్రి కడుపును కొట్టాల్సిన వాడు కాదు కానీ ఆ తల్లికి పెట్టారు ఒక కొంతమంది తండ్రికి బిడ్డలు అయితే కొంతమంది తల్లికి బిడ్డలు సో తల్లిని పోలిన పిల్లవాడు చాలా చాలా చాలా పుణ్యాత్ముడు తర్వాత బుద్ధిమంతుడు అవుతాడని ఈ సాముద్రిక శాస్త్రజ్ఞులు అంటుంటే నేను విన్నాను అనుసరించిన కాదు అలా అంటూ ఉంటాను maybe right in his case ఇది ఇష్టం సో బ్రహ్మణ్య శీల సంపన్న విద్వాంసుల ఎడ జ్ఞానము ఎడా ప్రీతి కలవాడు చక్కటి క్షీణము కలవాడు సో క్షీణము కలవాడు అంటే straightforward fair and frank attitude కలవాడు అని అర్థం సత్యసంధ సత్యసంధ జితేంద్రియ అజితేంద్రియుడు కొడుకు జితేంద్రియుడు ఆత్మవత్ సర్వభూతానం సర్వ ప్రాణులను కూడా ఆత్మరూపంగా దర్శిస్తారు ఇప్పుడు ఒక పశువును ఒకడు కొడుతున్నాడంటే ఆ పశువుకి దెబ్బ తగ్గుతోంది హింస కలుగుతోందని వాడికి తెలుసు కానీ ఆ హింస నాకు కలగకూడదు నాకంటే భిన్నమైన ప్రాణికి కలిగినా పర్వాలేదు అనే ప్రవృత్తి ఉండటం చేస్తే వాడు ఆ పశువుని హింసిస్తాడు అదే ఇంకో సాధు పురుషుడు ఉంటాడనుకోండి అదే కొట్టపోయేలాగా అదే దెబ్బ నీకు తెలిగితే నీకు ఎంత బాధ కలుగుతుందో కదా అని ఇంకో సాధు పురుషుడు అంటాడు దీని పేరే ఆత్మవత్ ఏ రూలు నీకు నువ్వు అప్లై చేసుకుంటావో అదే రూలు ఇతర ప్రాణులకు కూడా అప్లై చేస్తే సరిపోతుంది ఇంకెంతకంటే నువ్వేం చేయవచ్చు ఇది ఒక మహానుభావం శాస్త్రాలను బోధించాడు శ్రీకృష్ణుడు కూడా లేదు అలాగే చెప్పాడు నాకు ఆ శ్లోకం గుర్తులేదు సయోగి పరమోమత అంటాడు పరమయోగి ఎవరైతే ఆత్మోపమ్యైన భూతాన్ని అని అని ఇంకా ఉంది ఆ శ్లోకం తనతో పోల్చుకుని ఇతర ప్రాణుల విషయంలో వ్యవహరిస్తాడు అంచేత మనం కూడా ఎదవాళ్ళతో దగ్గర ముందు బహుశా ఆ స్థితిలో ఉంటే మనం ఏం చేసుకుంది వాళ్ళము అని ఒక ప్రశ్న వేసుకుని ఆ స్థితిలో ఉన్నా కూడా వాడు చేసిన తప్పు నేను చేసి ఉండేవాడిని కాదు అని కనుక మనకి ఆత్మవిశ్వాసంగా అనిపిస్తే అప్పుడు వెళ్ళి వివేక్ గెలపేలో ఆసక్తి ఒకవేళ ఏకాంతం చేసిన ఆ స్థితిలో ఉంటే బహుశా మనం కూడా అలాగే చేసి ఉండేవాళ్ళం అంతకంటే పెద్ద ఎక్కువ ఉపయోగించి ఉండేవాళ్ళం కాదు అని అనిపిస్తే then be don't go for fight this is principle very useful principle so ఆయన ఆత్మవత్ సర్వభూతాన ఏకం ప్రియ సుహృత్తమ సమస్త ప్రాణులందు కూడా గొప్ప ప్రీతి మైత్రి కరుణ దయ ఇలాంటి దివ్య గుణములతో కూడి ఉన్నవాడు అంటే ఆ రాక్షస గుణాలు ఏమి కూడా లేకుండా అది దైవీ సంపద దైవీ గుణములు కలవాడు దైవీ గుణాలు అంటే దైవీ పార్టీ వాడు కూడా నేను కాదు దీంతో పార్టీలు ఏమీ లేదు సద్గుణములు అర్థం అంటే వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళే దేవతలు వాళ్ళు ఏ గ్రూప్ లో ఉన్నారన్నది మేకన్ డిఫరెన్స్ సో కాబట్టి వాళ్ళ మహాత్ములు కనపడితే వాళ్ళ సేవకున్న వలె నమస్కారం చేసి సేవ చేసేవాడు పితృవత్ సలహా ఒకవేళ దీని ఉన్నట్లయితే తండ్రి కొడుకు కష్టంలో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా సేవ చేసి ఆదరించి ఆ కొడుకుని రక్షిస్తాడో అంత ప్రేమగా కూడా ప్రహ్లాదం ఉండేవాడు మిత్రుల విషయంలో తన తోడి ఆడుకునే బాలు పిల్లల విషయంలో సోదరుని వలె అందరినీ కూడా ట్రీట్ చేసేవాడు గురు శ్రీశ్వర భావన గురువు అంటే సాక్షాత్తు పరమాత్మ అంతటి విశాలమైన హృదయాన్ని ఆయన కలిగి ఉండేవాడు సో వాసుదేవే భగవతి ఎస్య నైసర్గికీ చూడండి కొంతమంది ఆ భగవాను ఆరాధించడానికి సమ్ ప్రేరణ వచ్చే వరకు వెయిట్ చేస్తారు ప్రేరణ అంటే ఏదో ఒక ఫలకారణమయో so some reason some inspiration must దేవుడు దెన్ ఓన్లీ ఆ ఇన్స్పిరేషన్ పక్కన తప్పుకోగానే ఏ సంగీత కొద్దిపోతుంది సో విఘ్నేశ్వరుడు చవితి వస్తుంది సో లెటస్ డూ పూజ ఉత్సాహంగా చేస్తారు ఆ చవితి వెళ్ళగానే ఆ తీసుకుని అక్కడ విసర్జనం చేసిన వీళ్ళ భక్తిని కూడా దాంతో పాటు విసర్జనం చేసేస్తే అలా చేద్దాం విఘ్నేశ్వరుని యొక్క భక్తిని విసర్జనం చేసి మన సద్గుణాన్ని మనం అర్థం పెట్టుకోవాలి అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఏడాది ఇది దేవుడు అని అది జీవితంలో భాగం అయిపోవాల్సింది దాన్ని నైసర్గిక ఒక నిమిత్త సంబంధం లేదు ఒక తల తృష్ణ సంబంధం లేకుండా అతి సహజంగా గాలి ఎలా అయితే పిలుస్తాము ఆకలికి అన్నాన్ని ఎలా పిలుస్తామో ఆ విధంగానే మనస్సు అనేది ఉంది కనుక ఈ మనస్సులో సాంసారిక ప్రసంగాన్ని తగ్గించి దాని స్థానంలో ఈశ్వరీయ ప్రసంగాన్ని అతి సహజంగా కలిగి ఉండుట ఇది నైసర్గిక భక్తి అంట చాలా సహజ భక్తి ఎలా ఉండాలి భక్తి అలా ఉన్న నాలుగు కాలాల పాటు నిలిచి ఉంటుంది పూర్వకాలాన్ని ఇస్తుంది ఒకే నిలిచి ఉండడమే కాదు అటువంటి భక్తి కలవాడాయి వ్యస్త క్రీడలతో బాగా చిన్న వయసులో ఉన్నప్పుడే ఆట వస్తువులు మానేసి ఆట వస్తువులు ఏదో పెద్ద శ్రద్ధ ఉంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంత చిన్న మనకి అర్వాచీనంగా ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మహాత్మ ఎంతో మంది మనకి కనపడతారు సో ఆట వస్తువుల్ని పక్కన పారేసి ఆయన ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ సుందర రూపాన్ని స్నానం చేస్తుంది ఎక్కడి నుంచి వీరికి సంస్కారం వచ్చింది మనకి తెలుస్తుంది come to all that so కృష్ణ గ్రహ గ్రహీతాత్మ ఆ శ్రీకృష్ణ దివ్యమంగళ రూపము చేతను ఆ గ్రహింపబడిన లేకపోతే నిండిన ఆదేశింపబడిన బుద్ధిని కలిగి ఉండేవాడు నవేద దృశ్యం జగత్తుని మనం చూసే విధంగా రాగద్వేష రూపంగా ఇది నాది ఇది పరాయిది ఇది ఇష్టము ఇది అనిష్టము అని లైక్స్ అండ్ డిస్లైక్స్ ఈ విధంగా ద్వంద్వాన్ని వెడగొట్టి మనం జగత్తును చూస్తూ ఉంటామే ఆయన అలా చూసి ఉంటారు జగత్తును కేవలం సర్వం కలిగిన బ్రహ్మ రూపంలో చూసి ప్రహ్లాదుడు జ్ఞాని నేను ఆయన గురించి స్మారాలు ఇచ్చాను ఎందుకంటే రాబోయే ప్రకరణం అంతా కూడా మీరు కథాకరణం వేసి అనుకునే జ్ఞాని భక్తుడే నాలుగు రకాల భక్తులు ఉన్నారు దాంట్లో ఇది జ్ఞాని భక్తుడు ఈ భక్తుల గురించి నేను తర్వాత వివరిస్తాను సో ఆసీన పర్యటన శ్రేయాన నా నాసు గోవింద పరిరంభిత కూర్చుని ఉంటాడు ఇటు నడుస్తూ ఉంటాడు భోజనం చేస్తూ ఉంటాడు పడుకుంటూ ఉంటాడు నీళ్లు తాగుతూ ఉంటాడు ఏవో మాటలు ఏవైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తాడు బట్ ఈ ఈ లౌకికంగా చేసే పనుల మీద మనస్సు ఉంది ఇన్ని పనులు చేస్తున్నా అనుసంధానం వీటి మీద ఉంది నానుసంధత ఏకాన్ని మరి మనస్సు ఎక్కడ ఉండేది గోవింద పరిరమిత శ్రీకృష్ణుడి మీద ఉండేది ఇప్పుడు మనస్సుకి అటువంటి ఆ ఫెసిలిటీ ఉంది మనస్సు అలా చేయగలుగుతుంది మనం కనుక కొంచెం ట్రై చేసినట్టు వివేకానంద స్వామి అన్నారు హా to the work sorry hands to the work and heart to the God so చేతులతో పనిచేస్తూ మనసుతో భగవాను స్మరించడం సంభవమే కనీసం కొన్ని పనులు అన్ని పనులు అలా కాదు సో ఆ విధంగా ఇలాంటి ఇప్పుడు పడుకోనుకుంటున్నప్పుడు పెద్ద మనస్సు ఏం పెట్టాల్సి ఉంటుంది స్నానం చేసేప్పుడు మనస్సు ఏం పెట్టాల్సి ఉంటుంది పెట్టడం కూడా మనం స్నానం చేసేప్పుడు ఏమో మూడుగా తీసుకు ఏమో ఆలోచన చేస్తూ ఉంటాం కూడా మనస్సు అక్కడ పూర్తిగా పెట్టాం ఎకానికల్ గా నడుస్తూ ఉంటాయి మనస్సు మరొకటి ఆ మరో చోటు సంసారంగా ఉంటూ ఉంటుంది అదే సంసారం అంటే అదే బంధహేతు ఆ మరో చోటు సంసారం గురించి ఆలోచించడం మనిషి పరమేశ్వర భావన లేకపోతే ఆత్మనిష్ఠం అనుకోండి వాడే ముక్తుడు ఇది వ్యాసింగ్ యాజ్ కాబట్టి ఆ విధంగా జగత్తంతా కూడా ఆయన ఈశ్వర రూపంగా భాషిస్తూ ఉండేది మహా గొప్ప జ్ఞాని ఆయన వైకుంఠ చింత శబల చేతన ఆ పరమేశ్వరుని యొక్క స్మరణం చేత మనస్సు వెన్నలుగా కరిగిపోయి ఆ మనస్సు యొక్క ఆర్ద్రత కన్నుల వెనబడి నీటి రూపంగా వెలువడుతూ ఉండేది ఆయన అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే చింత తచ్చింత రాధ ఆ పరమేశ్వరుని యొక్క చింత యొక్క ఆహ్లాదము హృదయము నిలుపుకోలేకపోయినప్పుడు పైకి నవ్వు రూపంగా ప్రకటన ఉద్గాయతి క్వచిత్ అప్పుడప్పుడు ఉచ్చైశ్వరంతో గానం కూడా చేస్తూ ఉండేవాడు లోపల హృదయంలో పూర్ణమైన ఆనందం ఉన్నప్పుడు అది బయటికి ప్రకటమైపోతుంది అది ఇటువంటి స్టేజ్ కంసం మనకి హృదయంలో ఏ ఆనందం లేదు ఉన్న ఆనందం అంతా బయట నుంచి ఇంద్రియాల ద్వారా ఒకటికి రావాలి అంటే వాడు సంసారంలో పడి భ్రమిస్తూ ఉంటాడు హృదయంలో పూర్ణమైన ఆనందం మూడబడుతున్నాడు మాట్లాడితే మధురంగా ఉంటుంది అధరం మధురం వదనం మధురం సర్వం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఎందుకని ఆయన హృదయంలో మధుర స్వభావం ఆత్మ మధురమైన ఆత్మ ఆనందాన్ని ఆయన జీవించిన వాడు జ్ఞాని ఈయన జ్ఞానియే కదా సో క్వచిత్ నృత్యతి క్వచిత్ అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా చేసేవాడు used to sing and dance ఇది భక్తుల యొక్క లక్షణం ఇసుకు డ్యాన్స్ చేయటం కూడా మంచిదే నేను అప్రోప్రియేట్ వే స్వభజితు పొలకస్తూష్ణీమాస్తే కొంతసేపు ఏ కదలిక లేకుండా ఏ మాటాలంతి లేకుండా బండరాయిలాగా కొంతసేపు ఒక అరగంట సేపు అలా ఉండిపోయాడు ఆ భక్తి యొక్క ఆదేశం తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని విశేషణాలు మహాభాగవతుడు మహాభావుడు మహాత్మ మహాత్ముడు అంటే జ్ఞానం వాసుదేవ సర్వమితి స మహాత్మ భగవద్గీతలో డెఫినేషన్ ఎవరైతే సర్వము వాసుదేవుడే అని దర్శిస్తారో వాడు మహాత్మ సో ఈయన అలాంటి మహాత్ముడు మహాభాగ అంతటి భక్తికి ఆయన నిధానమైనాడంటే అది గొప్ప పుణ్య ప్రభావము మహాభాగవతుడు గొప్ప భగవద్భక్తుడు సో హిరణ్యకశపూరాజన్నతరో గతమాత్మదే అటువంటి కుమారుడు మహాభాగవత మహాత్మ మహాభాగుడైనటువంటి భావుడైనటువంటి కుమారుని ఎందు హిరణ్యకశిపుడు ద్రోహములు చేసినాడు ఓ మహారాజా అని నారదు ధర్మరాజు గారి గురించి చెప్తున్నాడు యుధిష్ఠిర వాచ ఆయన ధర్మరాజు ముఖం మీద వేసుకున్నాడు అదేమిటండి పుత్రాన్ని పితర పుత్రవత్సరాలంతే శిక్షాత్మం చెప్పిన మాట వినని కొడుకుని కూడా ప్రేమిస్తూ వాళ్ళని ఇవాళ కాకపోతే నేను ఎప్పుడైనా చెప్పిన వాళ్ళని అనుకుంటారా ఎవరైనా పెద్దల దగ్గర హితోపదేశం వేస్తే పోతుందేమో అని ప్రయత్నిస్తూ ఉంటారే తల్లిదండ్రులు అలాంటిది హిమూత అనువశాన్ సాధు చెప్పిన మాట ఏమిటో సాధు పురుషుడుగా ఉంటో అంత వినయంగా ఉండి వాళ్ళపై తల్లిదండ్రులు ఎందుకని అర్థం చేస్తారు ద్రోహం చేయాల్సిన అవసరం ఏముంది అసలు చాలా విదూరంగా ఉందా మహాత్మా చెప్పింది బ్రహ్మ అస్మాకం సమప్రభం నారద మహర్షి చాలా విదూరమైన వాడు చెప్పాడే ఇదేమిటో కొంచెం వివరించి చెప్పు ఎందుకంటే ఇదో పుత్ర అనే ద్వేష సాధుపురుషుడైన పుత్రులపై తండ్రి ద్వేషాన్ని కలిగి ఉన్నాడు అంటే అలాగంటే పరిస్థితి కూడా ఉంటుందని నేను నమ్మలేకపోతున్నాను అంటే నారద అనే చెప్తున్నాను నేను పౌరోహిత్యాయ భగవాన్ మృత కావ్య కిలాసురై చందామర్కౌ సుఖౌ తస్య దైత్య రాజగృహాంతికే ఈ అసురుడు రాక్షసులకు ఒక పురోహితుడు రాక్షసులు కూడా ఏవో పూజలు చేస్తారు వాడు చేసి పూజలు వాడు చేస్తారు ఏముంది రణివేశకుడు మధు మత్తుడే ఉంటాడు కానీ వాడి ఇంట్లో ఆయన సాధ్య లీలావతున్నది కదా ఆవిడ పూజ చేసుకుంటుంది సో వాళ్ళకు పురోహితుడు ఉంటాడు ఆ పురోహితుడు శుక్రాచార్యుడు కావ్య ఆయన పోయిద్దరు కొడుకులు చండ చండ మర్కష్ట అమర్క ఆయన నేను అందరూ ఒక లక్ష్యం లేదు వ్యాఖ్యానం చూస్తుంటే ఆయన రాయదు కూడా పైన శ్రీరాజాన్ని ఇలాంటి రాయడు పోలేడు అలా సో వీళ్ళిద్దరు చిన్న హక్కు ఇద్దరు వీళ్ళిద్దరూ ఆ రాక్షస రాజు యొక్క గృహానికి సమీపంలోనే ఉండేవారు ఎందుకంటే అంతఃపురంలోకి వస్తూ ఉండడం ఉండేది స్వసౌరాజ్ఞా వారం ప్రహ్లాదం నయకోవిదం పాతయామాసు పాఠ్యాన్యాంశ్చాసుర బాలకాన్ ఇద్దరు ఒక చిన్న బాలవాడి ఉంటాడు అంటే అవసర బాలకులందరూ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మీద వచ్చి పాఠాలు చదువుకుంటూ వీళ్ళు పాఠాలు చెప్పేవారు సో ఆ పాఠాల్లో హిస్టారికల్ హిస్టరీ బోధించేటువంటి వాళ్ళు మన భారతదేశంలో స్వాతంత్ర్యం రాగానే హిస్టారికల్ హిస్టరీ బోధించేవారు వాళ్ళు ఎక్కడి నుంచో మెసపటోమియా నుంచో మరో చోట నుంచో ఇండియాకి వచ్చారు అని మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో రీసెర్చ్ వాళ్ళకి తేలింది లేదంటే అలా వచ్చింది ఏం లేదు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారు తప్పించి అక్కడి నుంచి ఇక్కడికి ఏం రాలేదు అని మధ్య రీసెర్చ్ ఈ బ్రిటిష్ వారు ఇన్ఫర్ బాట అవారామే నవార్చి విమిచే ఆ వారి దానే కచ్చ స్కోర్ ఆ కమేదాన నిమంసబడ ఉన్నారు అస్తు వారికి ఎప్పుడే వంటల నుంచి రాజు పడు దుష్టులైతే తప్పు హిస్టరీ చదివిస్తారు ఆ దీన్ని ఎర్ది ఎప్పుడే పెద్దత ఉమియే బాడినప్పుడు ఆ వస్తుంది దౌలన్ కొడే కచ్చ ముకుయస్తే అదే బాడుతారు తాటర లాంగ్ గాగ సో వినదరో ఆ angle బాకదు రాజుల చెవం తోపాడు ఈ ఇన్వంటోడ బెల్లరు ఈ తర చెందు ప్రహ్లాదుడు వీళ్ళందరికీ చెప్తున్నాడు ఈ ప్రహ్లాదుడు ఏం చేసేవాడు గురువు గారు చెప్పిన పాఠం జాగ్రత్తగా వినేవాడు వాళ్ళు వల్లింపజేస్తే చక్కగా వల్లించేవాడు అప్పుడు చెప్పమంటే అప్పుడు అన్ని చేసేవాడు శుశ్రువేను పాఠచ ఏది లోటు చేసేవాడు కాదు కానీ ఈ పాఠం అంతా కూడా వేసుకుని మనసు మహా వివేక్ ప్రసాదకు మనసో నేనే స్వపరాసగ్రహాశ్రయం నేను ఆ పాఠంలో వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పైవాళ్ళు వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు ఇలాంటి ద్వేషాన్ని నూతిపోసేటువంటి పాటలు వీళ్ళు వేరు వాళ్ళు వేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళు డిఫరెంట్ మనం చెప్పాను వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ ఏం పాఠం అలాంటి పాఠం చెప్తూ ఉండేవాడు అంటే దేవతల మీద ద్వేషాన్ని కలిగించే పాఠం ఏవో పాఠాలు చెప్పేవారు ఇది మనస్సులో అనుకునేవాడు ఈ పాఠాలు ఏం బాగుండేవో కానీ పై మాత్రం ఎందుకు చెందబడట్లని అప్పుడు అప్పు చెప్తూ ఉండేవాడు ఏ కదా సుర పుత్ర మంత్రమారోగ్య పాండవ ప్రత్యక్షతాం సాధు భగవాన్ ఓ రోజు పొద్దున్న హిరణ్యకృష్ణుడు అసలు భోగలాసుడికి పిల్లల్ని పరిరీక్షించే పరిశీలించే టైమే వాళ్ళకు ఉండదు భోగ భోగమత్తులుగా ఉంటారు చాలా నికృష్ట జీవితాన్ని గడుపుతూ ఉంటారు భోగలాసు ఇక్కడేం కాదు సో వాళ్ళందరికీ వీడు అధినాయకుడు హిరణ్యకృష్ణుడు సో వాడు మూడు రోజులు పొద్దున్నే వాడు కొంచెం ఫ్రీగా ఉన్నాడు ఉన్నప్పుడు అలా వెళ్తున్నాడు ప్రహ్లాద్ ఏరే ప్రహ్లాద ఇలా రాదా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఎలా నువ్వు వెళ్తున్నావో పక్కన పెట్టారు అని చదువుతున్నావో చదువుతున్నావు ఏం చదివే ఒకసారి చెప్పని అంటే ప్రసాదు అనుకున్నాడు నాన్నగారికి కొంచెం సద్బుద్ధిని మనం పోషిస్తే మంచిది నాన్నగారిగా ఉండకూడదు అని తండ్రి యొక్క హితాన్ని కోరి ఆయన దానికి కోపం రావడం ప్రధానం కాదు ఎవరో ఒకడు somebody has to same note this gentleman otherwise he will realise his form అనే ఒక సద్బుద్ధితోటి ఆయన సమాధానం చెప్పినాడు అసలు ప్రజా దీనికి మీరు ఉపోద్ఘాతం హిరణ్య కృష్ణ చదువు చదువుకోవాలైనా చదువుకోకపోతే ఎలా కానీ వారు ఎలా ఉన్నా పిల్లలు బాగా ఉండాలని తల్లిదండ్రులు అంటే వాడు అంటాడు కొత్తగా ఏమన్నారో చూడండి చదువుని వాడజ్ఞుండగు పెద్ద దోహ చదివిన సదసద్వివేక చతురత కలుగును చదువగవలయను జనులకు చదివించద నాద్యులొద్ద ఆర్యులు ఆర్యులు అంటే వీళ్ళ చందామం చదువు తండ్రి అని ముద్దులాడతారు సరే బాగా ఉంది నువ్వేం చదివావని అడిగాడు అడిగితే ప్రశ్న తత్సాధు మన్యే సురవరియ దేహినా అది నువ్వు చదివిన దాంట్లో మంచి ఏదో చెప్పుకున్నాడు కచ్చతాం వత్స మన్యతే సాధుయద్భవాన్ నువ్వు చదివిన దాంట్లో నీకు అర్థమైన దాంట్లో సాధు బెస్ట్ పీస్ ఆఫ్ నాకు అంటే ఇది వినిపిస్తున్నాడు తత్సాధు మన్యే నా దృష్టిలో అదే మంచిది ఏమిటది దేహినాం సదా సముద్విగ్న కియాం అసగ్రహాత్ అసగ్రహాత్ సదా సముద్విగ్న కియాం అసత్ నిత్యాభూతమైనటువంటి జగత్తులో ప్రవేశించి దాని ఎందు సత్యత్వబుద్ధి గలవారే ఏ సత్యము అనేటువంటి భావన కలిగి దాని ఎందు రాగద్వేషములను కలిగి దాంట్లో మనకు ప్రతికూలమైన దాని ఎందు ద్వేషము అనుకూలమైన దాని ఎందు రాగము ఇవి కలిగి దాంతో సముద్విగ్నతీయాం పెద్ద టెన్షన్ మనసులో పెట్టేసుకుని సో సంసారంలో విశ్రాంతి అనేది లేకుండా మానవులు చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు జీవులు అటువంటి దేహిన ప్రాణులకు ఏది సాధువు అంటే నా అభిప్రాయంలో హరిమాశ్రయేత హరిని శ్రీహరిని భజించుట అదర్వైజ్ గృహ హిత్వాత్మపాపం గృహబంధకూపం సో ఈ సంసార భోగానుభవము అనేటువంటి చీకటి నీటిలో పడిపోతాయి అలా పడిపోకుండా తనను తాను రక్షించుకోవాలి ఇట్లా ఆ దుస్థితిని అవాయిడ్ చేసుకుని హరిమాశ్రయంగా శ్రీహరిని భజించవలేము శ్రీహరిని ఇది నా ఉద్దేశంలో సాధు అని చెప్పాడు ఎందుకు చెప్పాడు ఈ మాట తండ్రి నమస్కృతి నా ఉద్దేశం సద్బోధ చేస్తే ఏమో ఇట్ వర్క్ అని అలా చెప్పాడు శ్రీనాథు వాచ శ్రుత్వా పుత్రవిమోదైత్య స్వరపక్షే సమాహిత యహాస బుద్ధిత్వాలానం విద్యనే పరబుద్ధి అప్పుడు నారదుడు అనుకుంటాడు వీడు అనుకుంటాడు కులా చనిపోతున్నాడు ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళు మన అంతఃపురంలో అయితే అక్కడ విద్యాలయంలో ప్రవేశించి పిల్లలకేవో రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నారు సరే వీడి తప్పు అయి ఉంటుంది వీడికి పాఠం చెప్పిన వాళ్ళు తప్పు అయి ఉంటుంది అని ఈ విధంగా అతను ఫోన్లో తో ఒకసారి మాట్లాడదాం అని అనుకుని పిల్లల్ని పంపించాడు సరే వచ్చారు వాళ్ళని పిలిపించాడు సమ్యక్ విధాన్యతాంబాల గురుగేహే విచారి పాఠం చెప్పేటువంటి ఆచార్యులు సరిగ్గా పాఠం చెప్పాలి ఇలాగా పాఠం చెప్పిన పిల్లలకి నేను చెప్పని పాఠాలు లేనా ఏది శ్రీహరి ఆశ్రయత నా ప్రతిశత్రులతో సంబంధం ఆపోజిషన్ పార్టీ వాళ్ళని వీడి మనస్సుని కొంత కలుషితం చేస్తున్నట్టున్నారే అని ఆ విధంగా అతని మనస్సులో అనుకుంటాడు బుద్ధిభేద పరకృత బాహోతే స్వతో భవత్ అని అంటున్నాడు ఏమన్నా ఈ బుద్ధి భేదము నీలో ఈ వ్యతిరేక బుద్ధి ఈ శత్రువులకి శత్రువులు పలకాల్సిన పంక్తులు వాళ్ళ పక్షాన్ని పడాల్సిన పంక్తులు నువ్వు పడుతున్నావే ఈ పలకంతమా వాళ్ళు వచ్చి నిన్ను బ్రెయిన్ వాష్ చేశారా ఇంటాక్టిమేట్ చేశారా లేకపోతే స్వతోభవత ఈ బుద్ధి నియంత్రణ నీకే పుట్టిందా మరి నియత ఎట్లా ఇలాగంటే పని చేస్తున్నావు అని ఏం కోప్పడ్డాడు స్వాదం వాచ అయ్యో ఏమన్నా నాన్నగారు ఏంటండి పరహ స్వాత్మ వాళ్ళ శత్రువులు మేము మనకి వీడి మిత్రులు ఈ భేదం ఎందుకంటే మనకి మనకి శత్రువులే ఉంటున్నారు అలాంటి భేదం తప్పని కేవలము ఈ అసద్గ్రాహ ఈ భేద బుద్ధి అనేది మిథ్యారూపమైనటువంటి శత్రుమిత్ర భేదాన్ని అదే సత్యం అని పట్టుకునేటువంటి ఈ దుర్లక్షణము ఇది మానేయా ఏమో అజ్ఞానం మాయ అంటే అజ్ఞానం అజ్ఞానం అంతేగాని జగన్ జగన్మాయ సర్వకారణ కారణం ఆ మాయ కాదు మాయ అజ్ఞానం సో ఈ అజ్ఞానము విమోహిత దృష్ట తస్మై భగవతే నమ సో ఈ మోహాన్ని విడిచిపెట్టి ఆ పరమేశ్వరునికి మనము శరణు వేడాలి కాబట్టి ఈ నా తల అనేటువంటి ఈ భేదము ఇది తగదండి ఇక్కడ వాడు అంటాడు ఒకరి పద్యం సరే వస్తాను యథామ్యత్యయో బ్రహ్మన్ స్వయమాకర్షసన్నిధౌ చూడండి వాడు అడిగాడు ఈ బుద్ధిని స్వతంత్రనే ఎవరైనా నీకు నేర్పాడా అంటాడు ఆయన చూడాలన్నారు ఇమ్ము అయస్కాంత సన్నిధిలో చాలా సహజంగా అయస్కాంతం చేత ఆకర్షింపబడుతుంది దీనికోసం ఎవరైనా వచ్చి నేర్పాలా ఇమ్ముకి అలా ఆకర్షింపబడుతుందో ఎవరు నేర్పక్కర్లేదు దాని సహజ గుణమేది తథా మే విద్యతే చేతశ్చక్రపాణే ఎదృచ్ఛయా అందరికీ అదే విధంగా నా మనస్సు ఆ చక్రపాణి యొక్క భావన చేతనే ఈ పూర్తిపోతుంది దీంట్లో ఇతరుల యొక్క దోషము గుణం కానీ దోషం కానీ ఏమీ లేదు మార్గంలోచ ఏతావత్ బ్రాహ్మణయోక్వా సదీనో రాజసేవక ఈ ప్రసంగం ఆ గురువుకిను జరిగిన ప్రసంగం ఎందుకంటే స్థిరంగా శుద్ధి పనులు పెట్టాడు పిల్లల్ని కాల్ చదువులు చెప్తున్నాను అంటే ఏమైనా ఏం సమాధానం చెప్పావు అక్కడ నువ్వు ఏం చదువు చెప్పావు అంటే ఇవే ఇది చెప్పాడు అయితే ఇది నీకే వెళ్ళిందా లేకపోతే ఎవరైనా నేర్పారా అని గురువులు అడిగారు స్థిరంగా శుద్ధి కాదు అడిగితే ఇతను చెప్పాడు నాకెవరు నేర్పలేదు నా అంతటా నాకే కలిగింది సో అప్పుడు ఆ రాజసేవక దీన ఆ చండాముఖుల్లో ఇద్దరులో ఒకడు ఒక ఆయన ఆ గురువు ఆయన రాజు చెప్పినట్టు చేసేవాడు స్వతంత్రంగా నిర్ణయాన్ని చేసే సామర్థ్యం లేనివాడే కదా చాలా కోప్పడ్డాడు కోప్పడి గత ముసుమూర్తి ఈ ఈ పురాణాలు కట్టి పెట్టు మురళి ఇలా మాట్లాడే గతానేస్తాం జాగ్రత్త అని కోప్పడ్డాడు అనేత్రం అరే తీసుకురా బెత్తం తీసుకురా ఇది ఎలా మాట్లాడుతున్నాడు చూడు మాకు రంగాల దగ్గర చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు సో దుర్బుద్ధి సో నమ వీడికి మంచి మాటలతో చెప్తే వీని ఉపాయం ఏం లేదు చతుర్థోపాయము అంటే దండము సామధాన పేద దండ ఉపాయాలు అంటారే ఆ దండం ఆ నాలుగో ఉపాయమే ఉపాయం తగ్గలే వీళ్ళు పెద్దలు తీసుకున్నది వయం చేస్తాను కొంచెం అని కోపడాలి దైతేయ చందన అనే జాతోయం కంటక ద్రుమ సో స్వర్గంలో కనుక ద్రాక్షసుడు పుట్టేయడం అనుకోండి చంద్రవృక్షాల్లో ఏదో చెడ మొక్క పుట్టిందని వీళ్ళు అనుకుంటారు వీడంటాడు రాక్షసుల చందన వృక్షాల మధ్యన వీడు కంటక ద్రుమ ముళ్ళ చెట్టు వీడు ఒకడు పుట్టాడు శ్రీ ఈ కష్టాలు అంచేత జన్మూలోన్మూల పరశోర్విష్ణోర్నారాయణోర్భక వీడు ఈ ఈ రాక్షస వంశానికి శత్రువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి భక్తుడైన ఈ రాక్షస వంశంలో పుట్టినాడు సో చందన ఆ చందనపు చెట్ల మధ్యలో వీడిలాగా ఒక ముళ్ళ చెట్టు ఒకటి పుట్టాడు అని ఆ గురువుని భావిస్తారు విదితం వివిధోపాధి కేషయం సజ్జనాది ముందు భయపెట్టారు తర్వాత కనబుచ్చుకుంటారు ఎవరేమో చేశారు చేసి మళ్ళీ వాడిని క్లాస్ లో కూర్చోబెట్టి వాళ్ళ పాఠాలు హిస్టారికల్ హిస్టరీ అంతా కూడా బోధించుకోవాలి మళ్ళీ నేర్చుకుంటాడు ప్రాణం తం పదోద్భావం ప్రతివదంత్యాసి శాస్త్ర పరిష్వచ్య చరందోభ్యాం మళ్ళీ చాలా కాలం గడిచిపోయింది కొన్ని నెలలో సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ హిరణ్య కష్టపడికి ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి తీరిక దొరికింది నీ కొడుకు ఏం చదువుతున్నాడో చూద్దాం కూడా మర్చిపోయి నీ ప్రసంగా ఉంటా మళ్ళీ దగ్గరికి చేరాలన్నా ఒళ్ళు కూర్చో ఆ మమప్యాంక మమధికాయ ముద్దు పెట్టుకున్నాడు లడాకం మీద ముద్దు పెట్టుకుని అడుగుతున్నాడు హిరణ్య కశిపుర్వాచ ప్రహ్లాద ఉజ్యతాంతాపస్వతీతం కించిత్ ఉత్తమం ఎలా నాన్న నువ్వు చదివి వచ్చిన మళ్ళీ బాగా చదువుకుంటావు లేదో క్లాస్ పాఠశాల కట్ట అయి ఉంటావు నువ్వు చదివింది ఎలా నాకు వినిపించరా నేను సంతోషిస్తాను అని అడిగాడు సో కాదే అయితామత ఇంతకాలం అయ్యేప్పుడు నువ్వు తప్పకుండా కొంత అధ్యయనం చేస్తుంటావు కదా కాబట్టి అధ్యయనాన్ని నాకు వినిపించు ఇంకా ప్రహ్లాదము అని ప్రహ్లాదం చెప్తున్నారు మహాభక్తుడు ఆయన సో వారికి ఆ హిరణ్యకృష్ణుడికి యోగ్యత లేకపోయింది కానీ లేకపోతే ఇతని ఉపదేశము ఎంతటి గొప్ప జ్ఞానాన్నైనా ఇచ్చి ఉండాల్సింది ఆయన అంటాడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం తొమ్మిది పుంసాత్విక విష్ణు భక్తిశ్చే నవలక్షణ అని నవలక్ష భక్తిని ప్రకటిస్తున్నాడు శ్రవణం అంటే పరమేశ్వరుని యొక్క లీలానువాదాన్ని గుణానువాదాన్ని ఉపనిషత్ ప్రతిపాదమైన ఆత్మతత్వాన్ని జాగ్రత్తగా శ్రవణం చేసుకోవడం ప్రారంభం శ్రవణం ప్రారంభం చేసింది శ్రవణానికి ఒకవేళ అవకాశం ఉండకపోవచ్చు కీర్తనం చేయొచ్చు విష్ణు స్మరణం కీర్తనం చేయాలంటే ఒక పెద్ద మంది ఉండాలి ఒక్కడే కూర్చుంటే కీర్తనం చేయాలని చేస్తాడు అది అనుకూలంగా ఉండదు కొంచెం ఉత్సాహం రావాలంటే కీర్తనానికి నలుగురు ఉండాలి కొన్ని ఒక్కడే ఉంటే స్మరించవచ్చు అంటే జపం చేసుకోవడము ధ్యానం చేయటము పాదసేవనం అంటే ఒక ముక్తిని పెట్టుకుని ఆ ముక్తిని పుష్పాలతో అర్చించవచ్చు బాహ్య అర్చన పాదములకు సేవ చేయడం పాదములకు సేవ చేయడం అంటే పరమేశ్వర రూపంగా ఉండే గురువు శుశ్రూష చేయడం కూడా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు సో పాదసేవనం అంటే పరిచర్య అర్చనం అంటే పూజ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ పూజ షోడశోపచార పూజ పాదసేవనం అంటే వన్ సింగిల్ ఐటమ్ ఇది పూజ సో ఎలా అయితే కోమళింపు సేవ ఉయ్యాల ఉత్సవం అని వెంకటేశ్వర స్వామి చేస్తూ ఉంటారు అది పాదసేవ అర్చనం అంటే ఓవరాల్ అష్టోత్తర అర్చనం దాంట్లో పక్కన ఉపచారాలు అన్నీ వస్తాయి లేకపోతే వందనం కొంతమంది చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు వందనంలో వస్తుంది సాష్టాంగాలు చేస్తూ ఉంటారు ఈ వందనం అనేది చాలా హైలైట్ అయినటువంటి ప్రక్రియ ఒకటి బౌద్ధ దర్శనంలో ఉన్న ఎలాగంటే వాళ్ళు ఏం చేస్తారంటే టిబెట్ లో ఉండేటువంటి బౌద్ధులు వాళ్ళు నాస్తికులు ఏం కాదండి ముఖ్య నాస్తికులు సిద్ధాంతంలో నాస్తికతేమో కానీ నిత్య జీవితంలో అంతా ఆస్తికత ఆ టిబెట్ ముఖ్య పట్టణం ఏదో ఉంది చూడండి రామాయో ఏదో ఉంది రామాయో అలాస ఏదో అలాస అక్కడ ఒక దేవాలయం ఉంది మనకి అయ్యప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం సో రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తారు నడిచి ఏ నడవడం కూడా ఎలాగో తెలిసిన సరిగ్గా మూడు అడుగులు వేసి సాష్టాంగం ఇస్తారు మళ్ళీ లేచి మళ్ళీ మూడు అడుగులు వేసి సాష్టాంగం ఇస్తారు అలా రోజంతా చేసి ఎక్కడ దాకా నచ్చాడో అక్కడ ఒక గుర్తు పెట్టుకుంటాం చిన్న రాళ్ళ ఆ రాత్రి గత విషయానికి మొదలు మొదలుకోదాన్ని సంవత్సరం ఆ సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు చేతులు ఆ మాంసం లేచిపోతుంది అలాగే కొన్ని వేల నమస్కారం అంటే చేతులకి మన కాళ్ళకి తోడు తోడుకున్నట్టుగా చేతులకి ఇలాగా గ్లోవ్స్ లాంటివి దొరుకుతుంది ఆ గ్లోవ్స్ అడుగులో చెక్క ఉంటుంది ఎందుకంటే గుడ్డ గ్లోవ్ అయితే చిరిగిపోతుంది చెక్క చెక్క గ్లోవ్స్ తోటి అలా నమస్కారం చేసుకోండి సాష్టాంగ నమస్కారం చేసుకోండి చేసుకోండి సంవత్సరం వెళ్ళేప్పుడు అలా వెళ్తాను అక్కడ ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఆ అమృతంలో మనకి బోధిసత్తులో ఉంటారు నమస్కారం చేసి వచ్చేప్పుడు బస్ సో దిస్ ఇస్ నేను ఐ హీన్ ఇట్ డాక్యుమెంట్ ఈ అల్టిమేట్లీ చాలా బాగా నిర్మాణం చేసుకుంటుంటాడు సో అనుకున్నాడు వందనం కేవలం వందనం అంతా ఆ వాతావరణం అలాగే వెంకటేశ్వర స్వామి కూడా గలవారి యొక్క వెళ్ళి చుట్టూ ఓ స్వామీజీ ఒక ఆయన ఉన్నారు ఆయన అలాగా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ దొల్లుకుంటూ ఒకటి నుంచి ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు లాంకాన్పురం ఇదిలో కూడా ఆయన సాష్టాంగాలు దాన్ని పృథ్వీని దేవతగా ఆరాధిస్తారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి హైలైట్ చేస్తారు వృత్తిలో అలాగే చేయాలని నా అభిప్రాయం కాదు So I, am not making any judgment about it. But Vandanam as a mode of worship is there. It is highlighted in a very big way. Dasyam. So Dasyam అంటే దాసీ రూపంగా సేవ చేయటము తర్వాత సఖ్యం స్నేహం ఇదంతా ఉపాసన అంటే ఉపాసన సఖ్యం అంటే మీరాబాయి సఖ్యము అనేటువంటి దాన్ని బాగా మేరేతో గిరిధర గోపాల మేరే నాకు సంబంధించి గిరిధర గోపాల ఆ రాణోజీ రాణోజీ అనేది రాణోజీ నువ్వు చెప్పేవో నువ్వు చెప్పు నాకు మాత్రం గీత జరగోప సఖ్యం ఈ విధంగా ఆ కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరాబాయి ఆత్మ నివేదనం అంటే శరణ సర్వస్వాత్మ ప్రతి దానికి కూడా దీంట్లో ఒక్కదాన్ని హైలైట్ చేసుకుని ఉండే భక్తులు ఉంటారు దీంట్లో రెండు మూడింటిని హైలైట్ యాక్సెప్ట్ చేసి ఇవ్వండి ఉంటారు ఒక సమయంలో గుణములే కాదు నాలుగైదు అంశాలు కూడా జీవితంలో స్థానాన్ని సంపాదించుకోవచ్చు ఎందుకంటే శ్రవణం కీర్తనం స్మరణం ఇవన్నీ కూడా అర్చన ఇవన్నీ కూడా మనం చేసుకునే ఉంటాం కాబట్టి ఈ విధంగా నవవిధ భక్తి ఉన్నది ఈ భక్తిని ఏ మానవుడైతే శ్రీకృష్ణుని ఎందు పరమేశ్వరుని ఎందు ప్రకటిస్తాడో అది వారి యొక్క విజ్ఞానములకు పరాకాష్ఠ ఈ సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను అన్నారు ఇది ఉత్తమం అది ఇది గొప్ప knowledge this is the best knowledge అని చెప్పాడు ఈ సందర్భంలో ఓటమిగారు మంచి మంచి పద్యాల కొన్ని రాశారు ఆయన కొంచెం విస్తారం చేసి రాశారు కేవలం ట్రాన్స్లేషన్ కాకుండా స్వతంత్రంగా కొంత విస్తరించి రాశారు ఆయన అంటారు ఈ ప్రసాదం చేత పలికిస్తారు ఇక్కడ అంత పౌరులు ఇక్కడ లేదు ఆయన పలికిస్తారు కమలక్షణర్చించు కరములు కరము శ్రీనాథు శేషశాయికి నొక్కు శిరము శిరము విష్ణునా కన్నించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వరమును పదములు పదములు అంటే సాష్టాంగ ప్రదక్షిణం చేసేటువంటి కాళ్ళే కాళ్ళు పురుషోత్తమం మీది బుద్ధి బుద్ధి మనము బుద్ధి మనస్సు అంటే emotional emotion seat emotions emotions అన్ని పరమేశ్వరుని బుద్ధి అంటే ఇది సో ఆత్మస్వరూపము ఈశ్వర స్వరూపాన్ని ಶಾಸ್ತ್ರೀಯ ವಿಧಾನಗಳು ಭಾವನೆಯ ಜ್ಞಾನನಿಷ್ಠ ಇತ್ಯಾದಿ సో బుద్ధికి మనసుకి భేదం దేవదేవుని చింతించు దినము దినము ఏదో ఏదో రోజు పూజ చేయడానికి కాదు సో ప్రతి దినము కూడా చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని చదువు కుంభిని అంటే లక్ష్మీదేవి కుంభిని చదువు అంటే లక్ష్మీ భక్త లక్ష్మీపతి చెప్పేది గురువు గురువు తండ్రి హరి చేనుమనియడి తండ్రి తండ్రి దట్స్ వండర్ఫుల్ యూసేజ్ లాస్ట్ వచ్చిన piece but a very beautiful piece తండ్రి నాన్న హరిని చేరుకో అని ఏ తండ్రి బోధిస్తాడో వాడే తండ్రి తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి అని ఈ విధంగా విస్తరణ చేసి రాశారు నాలుగు వచ నిశమ్యైదక్షుకవచ హిరణ్య కశి పుస్తద పుత్రమివాచేర్మువాచేరం వృషా స్వస్ఫురితాకర ఆ చంద్రగుప్తుని పిలిపించి మహా తీవ్రమైనటువంటి కోపంతో హిరణ్యకృష్ణుడు అంటున్నాడు హిరణ్యకృష్ణుడు మాట బ్రహ్మబంధో ఎలా దుష్టుడా నీ పాపం చెప్పిన చెప్తే నువ్వు ఇలా చేస్తావా కిమే తత్తే విపక్షం శ్రేయతారసత నువ్వు నా శత్రుపక్షాన్ని చేయడం నా దగ్గర చేయడం చేసుకుంటున్నావు సో పిల్లవాడికి ఇలాగంటే పాఠాలు నేర్పిస్తావా వాడు ఎంత శత్రుపక్షానికి చేరిపోయాడు ఎంత మీద అయిపోయాడు గురు పుత్ర ఉవాచ అంటే ఆమె కోపం ఆత్మీయ ఆచార్యుని మర్యాదగా లేకపోతే సమాధానం చెప్తారు ఆయన అంటాడు నవ ప్రణీతం ఈ పాఠం నేను చెప్పలేదు నా పర ప్రణీతం మా ఇంట్లో మరొకడు కూడా మన మన సామ్రాజ్యంలో ఉన్నవాడు ఎవరు చెప్పలేదు సుతో వదత్యేష తదేంద్రశత్రో హే ఇంద్రశత్రో నీవుడినే ఇతరుడికి ఈ పాఠం రాజన్ రాజన్ సంబోధిస్తున్నాను శిక్ష విధించే మొదలనే కావచ్చు but this is the fact నిమేష్ వాడి సహజంగా వచ్చింది ఇది ఐరోన్లో నీ యమన్యం నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా లేదో దండం చేసేసి ప్రయోజనం లేదు చూడండి ఆ పని దగ్గర కదడాస్మమాన సో కత్ మా కథ కథ అంటే కుక్షితం దోషం సో కోపం మా మీద నీ కోపాన్ని ప్రయోగించాను నీ కోపాన్ని నిలిచాను నీ శ్లోపాన్ని ఐరోన్ నాగవాచ గురుణైవం ప్రతి ప్రోక్తం భూయ ఆహాసునశ్రుతం మచే గురు క్షీయంతే నేను అలా చెప్తున్నారు ఆయన చెప్పలేదు కదా ఆ పాఠాలు మరి ఈ పాడుబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అభద్రావతి సో ఈ పాడుబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు అయితే ప్రసాదవాచ నటే విదుస్వార్థగతి విష్ణు దురాశయాయే బహిరర్థమానిన వాళ్ళ యొక్క హృదయం అజ్ఞానంతో నుండి ఉంటుందో వాళ్ళు పరమ తాత్పర్యము సత్య వస్తువు బాహ్యం ఉందని అనుకుంటారు బతిహి అర్థమానిన హృదయంలో అజ్ఞానం కూర్చుంటే సత్యం బయట ఉన్నది సుఖం బయట ఉన్నది ఆనందం బయట ఉన్నది అని భ్రమపడతారు కానీ ఎవరైతే తమ స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఆ విష్ణువు తన హృదయంలో దర్శిస్తాడు సో అంధారథాన్యమానా సో ఈ బాహ్యమునందు పరమాత్మ ఉన్నది అని చెప్పేవాడు ఉన్నాడే వాడు అందుడు సో నీకంటే బహిహి ఆనందం ఉన్నది ఉన్నదని చెప్పేవాడు వాడే అందుడు ఆ అందుకు ఇతరులకు బోధ చేసే గురువు సో నువ్వు అలాంటి గురువు అయితే ఎక్కడ నేర్చుకున్నావు అని నా అభిప్రాయం సో మా చేతంత్ర్యా నిబద్ధాన వాళ్ళు భయంకరమైన సంసారము అనే బంధంలో బంధితులై వాళ్ళు ఎన్నటికూ కూడా ఈ సత్యాన్ని తెలియగలరు అని అతను ప్రయత్నం అతను చేస్తూనే ఉన్నాడు అతను పెట్టలేదు నాయన గారికి ఎలాగైనా కొంత ధర్మాన్ని బోధించాలి అని అనేక యాంగిల్స్ లో అటాక్ చేస్తూ ఆ సత్యాన్ని కొంచెం ఆయన మనసులో ప్రవేశపెట్టి ప్రయత్నం అని చేసి ఇంకా ఎన్నో కూడా చెప్తాడు సో కొన్ని మాటలు చెప్పి అని పుత్రం అని చెప్పి ఆగాడు హిరణ్యకశిపుడికి వచనాలను ప్రతి చాలా పాపం వచ్చేస్తుంది పాపం వచ్చి అంధీకృతాత్మ వారు వివేకాన్ని కోల్పోయి కోపంతో గురుడివాడైపోతారు కోపంతో గురుడివాడైపోయి అంటే ఉన్న గురుడివాడు ఆ ఊళ్ళో దగ్గరగా కూర్చోబెట్టుకున్న పిల్లవాడిని ఎలా లేపి అలా చేస్తాడు సో సోత్సంగాన్ని నిరస్యత మహీతలే ఊళ్ళో లేపి నేల వేసుకుంటారు ఆ పురాణ చిన్న పిల్లవాడు అక్కడ వాడు మహా ఆజాదు బాబు సో ఆహా వర్ష భుషా విష్ట అసూయ నా శత్రువుని నేను పోగొట్టున్నాడు అనే అసూయ క్రోధము దాంతో మనస్సు విద్యా మనస్సు వివేకాన్ని పూర్తిగా కోల్పోతుంది ఆ క్రోధం యొక్క స్వభావం వల్ల క్రోధంలో మానవుడు ఎంత పనైనా చేస్తారు ఎంత పని ఎలా చేస్తారని మీరు ఏమనుకోవచ్చు క్రోధంలో మద్దతు చేసేస్తారు ఏమో ప్రేమించిన వ్యక్తిని మద్దతు చేసేస్తారు నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని వెంటబడతాడు వెంటబడి ఆ ప్రేమకి ఏదైనా విఘాతం అనేటువంటి కలిగి కొడతారు ఇలాంటి ఏముంది దానికి ఏం వివేకమే ఉంటుంది సో కషాయి భూతలోచన కళ్ళు ఎక్కడగా నిప్పులు కలుపుతున్నాయి గురుపుత్రుడు ఆర్డర్ గురువు గారి గురించి ఇక్కడ జనానుకుల గురించి వాళ్ళు వాళ్ళకి తీసుకొస్తారు చేశారు రాక్షస వీరుని పిలిచారు వీరి జనవే అని మరణదండం రాజయోగ దండనా విధిస్తే పూర్వం అలాగే ఉంది అందరూ మరణదండం విధించేస్తే విధించే ఆర్బిటరీగా విధించేసేవాడు విధించేసేవాడు యూస్ టు బి సో ఎందుకంటే ఈజ్ ది హయ్యెస్ట్ అథారిటీ లో మరణదండను కన్ఫర్మ్ చేసినట్టే రాజుగారి యొక్క మరణదండ ఇది మరణదండ విధి చేశారు దానికి సపోర్ట్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ తనలో తాను సపోర్ట్ చేసుకుంటాడు ఎవరికి చెప్పాలి వారు తాను చేసిన అర్థానికి ఎవరికి వారు సంజాయిషి అని తనలో తాను సంజాయిషి పరోప్యపత్యం శతకృత్యౌషధం చూడు ఔషధం ఉన్నది ఔషధం నాలో ఉందా నాకు బయట ఉందా నాకు బయటే ఉంది సో నాకంటే భిన్నమైనదైనా ఔషధము హితాన్ని చేస్తుంది కనుక దాన్ని స్వీకరించాలి స్వదేహజోఖ్యామయవత్సుతోహిత నా దేహంలో రోగం ఉన్నది నాలో భాగంగా ఉన్నది రోగం కానీ దాన్ని బయట బయటపడాలి దేహంలో ఔషధం బాధ్యముందో దాన్ని స్వీకరించాలి హితం చేసినప్పుడు దేహంలో ఒక భాగము కుళ్ళిపోయి లేకపోతే అది రోగగ్రస్తం అయిపోతే దాన్ని సర్జరీ చేసి తీసి అవసరం పారేయాలి వేలో కాలు ఏది కనుక చేరిపోతే దాన్ని అవసరం పారేయాలి ఇది న్యాయం అదేవిధంగా సో వీడు సుతుడు నా నా కొడుకే కానీ వీడు దేహంలో చనిపోయినటువంటి దేహ భాగాన్ని ఎలా తీసేయాలో వీణ ఆ విధంగా చింది చింద్యా దాన్ని తెగొట్టేసుకోవాలి అవయవాన్ని చింద్యా స్వమంగం యథాత్మనోహితం అలా చేస్తే మిగిలిన దేహము ఆరోగ్యంగా ఉంటుంది శేషం సుఖం జీవతి విసర్జనా ఆ అవయవాన్ని కట్ చేసి సర్జరీ చేసేవాళ్ళు భావిస్తే మిగిలిన భాగం సుఖంగా మిగిలిచి ఉంటుంది సో ఆ విధంగా ఏమైనా శక్తి ఏదైనా అయిందనుకోండి ఏదైనా వేరుకైనా దేనికైనా ముఖ్యంగా ఈ ఫాస్ట్ బైట్ అయినటువంటి పార్ట్స్ ని సర్జరీ చేసి ఖర్చు ఎందుకంటే అది సెల్ డెత్ అయిపోతుంది ఆ పక్కన ఉన్న సెల్స్ కూడా స్లోగా తగ్గడం ప్రారంభిస్తాయి దీని ప్రభావం సో ఇది నా స్పీడ్ అయితే సో కానీ అప్పుడు వేరే ఆ దోషం ఎంతవరకు పాకి ఎంతవరకు కట్ చేసి పారేసి మిగిలిన భాగాన్ని సంరక్షించుకోవాలి అదేవిధంగా ఈ పూర్వంలో వీడు శత్రువు పుట్టినాడు దీన్ని సహనం చేస్తే పూర్వం నిలబడుతుంది అని ఆ ఈస్ ఈ లాంగ్వేజ్ సో ఈ రాక్షసులు బయలుదేరారు వాళ్ళ వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు ఎవరిని చంపేయాలి వాళ్ళు ఇంకా ఎదురుంటే సమస్య ఉంది వాళ్ళు శారీస్ కదా అన్నిటిగా రాక్షసులు అనబడతారు సరే వీడిని ఆ ఊరు బయట ఒక ఆరోగ్యం తీసుకెళ్ళిపోయారు చేతుల్లో శూలాలు పట్టుకుని ఉన్నారు సో వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది తన భయంకరాకారులు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు నరంత భైరవాన్నాదాన్ ఎందుకంటే విష్ణు శత్రువు విష్ణు విష్ణు పక్షపాతి వీడు మాకు శత్రువు వీడిని ఏమైనా సంహరించాల్సిందే అని నగర బహిర్దేశానికి తీసుకెళ్లిపోయి చింది భింది దివాదిన నరికేయండి పొడి చేయండి అని ఈ విధంగా మాట్లాడుతూ ఆయన మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు ఆయన చోట చెట్టు కట్టేసి ఆ శూరాలతోటి పొడి చేశారు ప్రసాదం సర్వమర్మస్సు అన్ని మర్మస్థానంలో ఉపయోగిస్తారు ఇక్కడ అలా పొడి చేసి ఆ మయాలు చచ్చిపోయాడు తీరా చూస్తే ఆయన కావడం లేదు పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్యతలా ఆత్మ ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క పరబ్రహ్మ స్వరూపంగా ఉండే ఆత్మ ఏం నిష్ఠితండి ఈ దేహం నేను కాదు అనే దేహాభిమానానికి అతీతంగా సరే మీ ఇష్టమైనట్టు మీరు చేసుకోండి అని అలా ఉంటుంది ఇంతకీ విశేషం ఏమంటే ఆ భక్తి యొక్క ప్రధానం చేత శ్రీ మహావిష్ణువు ఆయనకు అభయాన్నిచ్చిన కారణంగా వీళ్ళ ఈ శూలాలు పొడిచి మళ్ళీ శూలాల చేతుల్లోకి తీసుకున్నారు ఈయన మామూలుగానే ఉన్నాడు అక్కడ గాయాలపడి నా అయిపోయి ఈ వాళ్ళ కంగారు చావడం ఇదిలో విడ్డూరం కేసులో ఉందని చెప్పేసి మళ్ళీ పోసుకుపోయి ఏమైనా మామూలు కాదు నేను చంపడం మా చేతుల్లో ఇది చావలేదు మేము చేసి ప్రయత్నం ఏదో చేశాము అని వారికి కష్టం చెప్తే వారికి డౌట్ వచ్చింది చకారతత్వరూపాయాం నిర్బంధేన యుధిష్ఠిర మామూలుగా చచ్చిపోయాడంటే పోతే పోయాడు ఓ ఏడు పెట్టి ఉంటున్నాడు ఇప్పుడు వీడు చావలేదనేటువంటి వర్తమానం మీరు ఎప్పుడైతే చెప్పారో ఎలాగైనా సరే వాడికి వాడికి అహంకారం తగ్గొచ్చు నా ప్రయత్నం ఫలించలేదే నేను వేసిన మరణం నా ఎదురొచ్చింది అనేటువంటి ఒక అహంకారంతో ఏమైనా సరే చంపాల్సిందే అని చంపే ఉపాయాలను ఆలోచించడం ప్రారంభించాడు నిత్యజైర్దందశూకేంద్రై ఆదిచారావపాతనై ఏనుగుల చేత తొక్కించాడు తర్వాత పర్వత శిఖరాన్ని వెళ్ళి తీసుకెళ్లి క్రిందకి ద్రోపించినాడు అక్కడి నుంచి తర్వాత విషపానము విషం కలిపినటువంటి భయంకర విషం కలిపినటువంటి ఆహారం తెప్పించాడు తర్వాత మంచులో తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు ఫ్రాస్ట్ బయట వచ్చి తెచ్చిపోతాడేమో తర్వాత నిప్పులో పారేశాడు నేలలో పారేశాడు పర్వతాల నుంచి కిందకి దోసేశాడు ఏదేదో చేసేటండి వాడు చావలేదు వాడు అనుకుంటున్నాడు ఒక మీద ఏమంటారు చూడండి వాడు మనస్సులో ఇలా అనుకుంటున్నాడు వాద్య అంటే సముద్రం ముంచితి వాద్దులం గదల మొత్తితి శైలతటం బులందు ద్రొప్పించితి శస్త్రరాజి ఉడిపించితి మీద నిఘేంద్ర పంక్తి రొప్పించితి అలాగే వాడిని పడుకోబెట్టేసి మీద నుంచి ఒక యాభై ఏనుగులు అలా నడిపించేశారు నిఘేంద్ర పంక్తి ధిక్కరించితి శపించితి ఘోర ఘోరదవత్ములందు ద్రోహించితి వెప్పు పట్టు నలయించితి చావరిదే విచిత్రము అప్రమేయోనుభావము అపుతశ్చిత్ గయోమర వీడి ప్రభావం ముందు నా శక్తి అంతా వీగిపోయింది వీడికి అసలు భయమే లేదే నూనమే తద్విరోధేన మృత్యుర్మే కవితానవా వీడితో విరోహంలో ఉన్నాను నేను ఇప్పుడు వెనక్కి తీసుకోలేని విరోధాన్ని ఈ విరోధంలో నా ప్రాణాన్ని నేను కోల్పోతానా ఏమి అని శంక కలిగింది వాడికి మొట్టమొదటిసారి ఇది చింతయా కించిత్ మ్లానశ్రీయమతో వాడు మహా సమస్యలో కూర్చుంటే ఈ లోపల మళ్ళీ చందానప్పుడు వచ్చారు వచ్చి మహారాజా ఎంపీ చందా ఏం ప్రయత్నం ఇది ఆ పిల్లవాడి మీద అంత ద్వేషం ఏమిటి అని ఆయన కొంచెం సర్దుబాటు చేస్తున్నారు ఏదో ఒక వే అవుట్ చూపించాలి కదా ఎందుకంటే వాడికి సర్వ ప్రయత్నాలు చేసి విఫలుడైపోతున్నాడు మహారాజు somebody has to show him a way out వాళ్ళు చూపిస్తున్నారు జీతం త్వయైకేన జగత్ ప్రయం ప్రభో ఏ మహాత్మా హిరణ్య కశిపు నీవు ఒంటరిగా ముల్లోకాలను జయించిన వాడివి సమస్త లోకపాలకులు కూడా నీ పేరు చెప్తే గడగడా గడగడాడతారు అలాంటిది నువ్వు అలా బెంగ పెట్టుకుని ఏదో నాకేమైపోతుందో నేనే చచ్చిపోతానేమో ఈ విధమైనటువంటి ఈ సిండ్రోమ్ ఏదో కాంప్లెక్స్ లో పడిపోయే తప్పది చిన్నపిల్లవాడు వాడు శిశువునాం గుణదోషయో పదం చిన్నపిల్లలు మంచి చేస్తే వాళ్ళతో భవిష్యత్తులో మహాత్ములు అయిపోతాడని తప్పు చేస్తే వీడు నాకు శత్రువు పుట్టాడని అలా అనుకోకూడదు వాళ్ళకు వాళ్ళే పైకి వాళ్ళే వస్తారు ఇది చిన్నతనంలో ఉండే మంచి చెడు కూడా పెద్దతనం వచ్చేప్పుడు అలా మిగలవు కాబట్టి నువ్వేం చెందుతే నేను చూస్తాం వీడి గురించి ఏమని వాళ్ళకి నచ్చలేదు ఈ వ్యవహారం ఉంటాను బుద్ధిశ్చ వయసాద్య సేవయా యావత్ గురు భాగవ ఆగమిష్యతి ఇంతకీ శుక్రాచార్యుడు లేడు సిపిలో వీళ్ళగా అభ్యంతరం వీళ్ళగా పలికారు వీళ్ళలో భార్గవుడు కూడా శుక్రాచార్యుడు కూడా వస్తాడు వీళ్ళు వయస్సు పెరిగి కొద్ది వాళ్ళ బుద్ధి కూడా సెటిలైట్ అవుతుంది నువ్వే మెగ పెట్టుకోకు అని తీసిపోయారు వీడు he's looking for a way out ఏం చేయాలో వీడికి తోచక గిలగిలాడుతున్నాడు సో వీడు తప్పేసి సరే మళ్ళీ ఆ బాలవాడిలో వీళ్ళు చేర్చుకున్నారు అందరూ చదువుకుంటున్నారు ఆత్మ చదువుకుంటారు ఈ ఇద్దరు ఏదో వంటలు తినడం ఏదో వదంది వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి అజ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే వీళ్ళు పాఠం చెప్పి వాళ్ళు గంట వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి పనిలో కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు ఈ దగ్గరికి పిల్లలు అందరూ చేయాలి ఎందుకంటే వీడు ఈ వ్యవహారం అంతా ఒక్కేసింది వార్త వాళ్ళకి తెలిసింది ఆయన జాగ్రత్తగా వీళ్ళు ప్రశ్నిస్తుంది సో ఈ అమయ నువ్వు ఏదో చాలా మహాత్ముడు కదా నీకు ఏదో ఒక జ్ఞానం ఉందిగా ఏదో చాలా అనేక విషయాలు నువ్వు చెప్పేస్తున్నావు మన గురువు గారు చెప్పిన పాఠాలు కూడా ఏమో చెప్పేస్తున్నావు అది ఏదైనా కొంచెం మా కూడా చెప్పు అని అడిగింది అడిగితే ఈ రక్షితగా ఉంది కరుణో మైత్ర మహాభాగవతో ఎందుకంటే పాపం వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు సరైనటువంటి జ్ఞానం లేక రాక్షస తాగుతూ ఉన్నారు ఇలాగే పెరిగినట్లయితే ఆ పొగలాల్సినట్టు పాడైపోతారు వీళ్ళకి మనం ఏదైనా మంచి మాట ఇప్పుడు చిన్నప్పుడు మనం బోధించేస్తే ఇప్పుడు దాకా బాగలేకపోతే నాన్న ఏమవుతుందా ఇక హిరణ్య విష్ణుడికి ఏం బోధించే ఉపయోగం ఇప్పుడు బోధిస్తే వీళ్ళకి వీళ్ళ జీవితంలోకి వస్తాను అనే కర్మతోటి వాళ్ళకి బోధిస్తున్నాను ఇది నువ్వు మనకి గురువు గారు చెప్పుకుంటారు మీ శత్రువులు వీళ్ళు మిత్రులు వీళ్ళు చూస్తున్నారు అలాగేం లేదు శత్రువులంతా ఏమి శాశ్వత శత్రువు లేరు మిత్రులు లేరు ఎందుకంటే ఈ శత్రుమిత్ర భావన కేవలం మనస్సు యొక్క కల్పన అంతా కూడా పరబ్రహ్మ స్వరూపులే సో కనుక మీరేం చేస్తారంటే ఈ సత్యాన్ని గ్రహించండి భగవత్స్వ వినయే దైవం సంపత్ విపత్ప్రదం మనం ఏమనుకుంటున్నాం అంటే మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరో పరాయణ వారు కష్టాన్ని ఇచ్చారు కాబట్టి శత్రువు మంచి జరిగినప్పుడు వీడు ఎలా జరిగింది వీడు మిత్రుడు అలా అలా డివైడ్ చేసుకుంటున్నాం మన సొసైటీ సరికాదు దైవమే మనకి సంపత్తించినా విపత్తించినా పరమేశ్వరుడే మనకి ఇస్తాడు ఆయనే కర్మ పొందాలి కాబట్టి ఇతరుల మీద పడి అడగకూడదు మనం అలాగా దేవతల శత్రువులు వాళ్ళని చంపేయాలి ఈ దృష్టికోణం తప్పు మనం చక్కగా వినయంతో మన సమ్మాన్ని మనం ఆచరించాలి మనం కౌమార ఆచరే ప్రాజ్ఞో